नमा विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामी इति नामिने नमाचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथादाय नगरकामतारिणे नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणीप्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे हरे राम हरे राम రామ రామ హరే హరే మనము పెండ్బిళ్ళి రహస్యము గ్రంథం నుంచి నిన్నటి వరకు కులశేఖర్ ఆళ్వార్ గురించి తెలుసుకున్నాము ఈరోజు టాపిక్ వచ్చేసి కృష్ణుడు గురించి ఆమె చెప్తా ఉంది ఏం చెప్తుందంటే ఇక్కడ యాన్ సత్యం ఎండ్రేనో కృష్ణని పోలే తమిళ్ ఉంటాయి ఇది రామాంజుల వారు తిరుకోళూరు అనేది పెరుమాళ్ దగ్గరికి లోపలికి వెళ్తూ ఉంటారు ఆ సందర్భంలో ఈయన ఈ మాతాజీ చిన్న బాలిక ఈమె అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంది బయటకు అన్ని మూటలు సర్దుకొని వస్తూ ఉంది అప్పుడు చెప్తున్న అప్పుడు ఎందుకమ్మా ఇక్కడ నుంచి వెళ్తున్నావు అని చెప్తే అడిగితే చాలా విషయాలు చెప్తా వస్తూ ఉంది దాంట్లో నిన్న మనము కులశేఖర్ ఆళ్వార్ల గురించి వరకు నిన్న విన్నాము ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఆమె చెప్తుంది యాన్ సత్యం ఎండ్రేనో కృష్ణనై పోలే నేను సత్యం అని చెప్పానా కృష్ణుడిలాగా లాగా నేను సత్యం అని చెప్పానా అని అడుగుతా ఉంది ఇప్పుడు ఆ విషయం ఈరోజు మనము తెలుసుకుందాం సో శ్రీమద్ భాగవతంలో ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పిన తర్వాత ఆ ప్రథమ శ్లోకంలే జన్మాద్యస్యతోన్యజిత అని చెప్పేసి ఆ శ్లోకం ప్రారంభమవుతుంది అక్కడ మనం చూస్తే ఆ శ్లోకం ఒక చివరి లైన్లో ఏం చెప్తుంది దామ్నస్వేన సదా నిరస్త కోకం సత్యం పరం ధీమహి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఆ దివ్య దామంలో నిత్యము నిరంతరముగా ఉండే ఆ శ్రీకృష్ణుని నేను తలుచుకుంటాను ఎందుకంటే ఆయనే పరమ సత్యము ఆయన సత్యము అనే ఒక విషయం చెప్పాలంటే అది ప్రోపాల్ వారు అంటారు ఏమంటారు సత్యం అంటే ఎప్పుడు చేంజ్ కానిది మార్పు లేనిదని సత్యం అంటారు ఎప్పుడుకుంటుంది దాన్ని సత్యం అంటారు అట్లా చాలా విషయాలు అంటే భగవంతుని యొక్క ఆ గుణ సముద్రాల్లో అది ఎన్నో భగవంతు దగ్గర మంచి మంచి గుణాలు ఉన్నాయి దాంట్లో ఈమె ఈ సత్యం అనే ఒక గుణాన్ని అట్లే గట్టిగా పెట్టుకొని ఇక్కడ చెప్తా ఉంది సో భగవంతుని యొక్క ఆ గుణ సముద్రము అది మనం వల్ల కుదరదు దాంట్లో ఈత కొట్టడానికి మనం ఏదో కొద్దిగా యొక్క చేపట్టి చేప వచ్చి ఒక సముద్రం మొత్తం ఈత కొట్టడానికి కుదర కుదరదో సముద్రం ఒక లోతు సముద్ర వెడల్పు అదంతా సముద్రం ఒక పొడుగు ఏం తెలుసుకోలేవో అట్లా మనం కూడా భగవంతుని యొక్క దివ్య గుణాల్ని మనం కూడా తెలుసుకోలేము అది ఎంత ఉన్నాయి అది అన్లిమిటెడ్గా ఉన్నాయి అది ఎంతోనే మనకే తెలియదు లక్ష్మీదేవికి చంచల అనే పేరుంది ఎందుకంటున్నారంటే లక్ష్మీదేవిని చంచల అనే పేరు లక్ష్మీదేవి భగవంతుని యొక్క గుణ సముద్రంలో ఆమె యొక్క మనస్సుని మనస్సునే లక్ష్మీదేవి యొక్క మనస్సునే ఒక నావ ఆ బోటు అటు ఇటు అటు ఇటు కదలుతూ ఉంది అంటే ఏది తెలుసుకోవాలా ఏది తెలుసుకోవాలా అని చెప్పేసి ఆమెనే తెలుసుకోలేదంటే ఇన్ని సంవత్సరాల నుంచి అంత ఒక అసంఖ్యాతమైన గుణాలు భగవంతు దగ్గరే ఉంటాయి ఇంకా దాంట్లో మనం ఈ యొక్క గంట సేపులు మనము భగవంతుని యొక్క గుణాల గురించి మనం ఏం తెలుసుకోగలుగుతాం అయితే మనము మెయిన్గా ఈమె చెప్పిన పాయింట్ గురించి కొద్దిగా దాని గురించి ఫోకస్ చేసి కొద్దిగా మాట్లాడతాము దానికి ముందు కొద్దిగా భగవంతు దగ్గర ఉండే ఆ మంచి మంచి గుణాలు ఎట్లా భగవంతుడు ఈ సృష్టి కార్యాన్ని నడిపిస్తూ ఒక సైడ్ నుంచి భక్తుల్ని రక్షిస్తూ దుష్టుల్ని సంవరం చేస్తూ ఈ భూభారణ భూభారహరణ ఎట్లా చేస్తున్నాడు ఎన్నిన్ని ఆ మంచి క్వాలిటీస్ పెట్టుకున్నాడు మన కోసము మనం దాంట్లో ఎన్ని మనం ఎంతవరకు దాంట్లో స్పందిస్తున్నామో దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం మనం రామాయణాలు వింటూ ఉంటాము రామో ద్విర్నాభి భాష్యతే తెలుగులు అంటారు కదా ఒకే మాట ఒకే బాణ ఒకే భార్య రాముడి దగ్గర రెండు మాట లేదు రామో ద్విర్నాభి భాష్యతే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ రామాయణం మనం చూడొచ్చు రాముల వారు చెప్పిన మాట చరమ శ్లోకం అంటారు ఈ విషయాన్ని అంటే ఇది వచ్చేసి రామాయణాలు చాలా ముఖ్యమైన విషయం అంటారు సకృదేవ సకృదేవ అంటే ఎప్పుడు నన్ను తలుచుకునేవాడు అని చెప్పేసి రాముల వారు అంటారు ఒక వ్యక్తి నాకు ఒక్కసారి శరణాగతి అయితే చాలు ఒకసారి నాకు శరణాగతి చెందితే చాలు ఆయనకు ఆయనకు సంబంధపెట్టిన ఆయనకు సంబంధం ఉండే ఆయనతోటి సంబంధం ఉండే అన్ని వస్తువులకు కూడా అందరికీ కూడా నేను రక్షణని కల్పిస్తాను రక్షణని కల్పించి ఆయనకి సంసార భయం నుంచి ఆయన నివృత్తి చేసి సంసార బాధల నుంచి ఆయన విముక్తి చేసి ఆయనకు నా ఒక సామ్రాజ్యాన్ని నేను ఇస్తున్నాను అంటున్నాడు భగవంతుడు సక్రదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామేతద్ వ్రతం మమహ అట్లాంటి వ్రతం తీసుకున్నాను అంటున్నాడు భగవంతుడు అంటే అది నా వ్రతం అంటున్నాడు అది నేను చేసే తీర్థానని చెప్పేసి మీకు తెలుసు రాముల వారు ఎంత గట్టి ఉన్నారని చెప్పేసి ప్రతి విషయంలో కూడా రాములు వారు అంత స్ట్రిక్ట్గా ఉంటాడు మనము కొద్దిగా ఆలోచించి చూడండి ఆ మాటకు రాముల వారు ఎంత నిలబడి ఉన్నారు ఆ శబ్దం పైన అని చెప్పేసి ఇప్పుడు విభీషణుడు శరణాగతి చెందినాడు రాముల వారి ఒక పాదాలకు పాదపద్మాలకు ఆయనతో ఉండే నలుగురిని కూడా రాముల వారు అభయం ఇచ్చినారు ఆయనకు సమ్మ ఉండే ఆయనతోటి వచ్చిన విభీషణని నమ్ముకొని వచ్చిన ఆ నలుగురిని కూడా ఏం ఎంక్వైరీ చేయలేదు తన ఒక భక్తుడుకు దాసుడైన వాళ్ళ నలుగురు విభీషణుడు గురించి అడిగినారు పది మందితోటి సరే మంచి భక్తుడు అని ఆంజనేయ స్వామి చెప్పిన వెంటనే ఇంకెక్కువ మాట్లాడలేదు అంతేకాకుండా వాళ్ళ గురించి ఏం అడగలేదు వాళ్ళ నలుగురు ఎవరు ఏమి ఏం అడగలేదు విభీషణ్ వచ్చినారు అని ఒక్క ఒక్క మాట తెలుసుకున్నాడు రాముల వారు సరే అన్నాడు వాళ్ళకి కూడా అభయం ఇచ్చేసినానని చెప్పేసి లంకా సామ్రాజ్యనే విభీషణకి ఇచ్చేసినాడు అన్నాడు అప్పుడుకో ఇంకా యుద్ధమే కాలేదు ఏమి కాలేదు అప్పటికే లంకా సామ్రాజ్యమే ఇచ్చేసినాను అన్నాడు స్వామి అంతేకాకుండా తన కులదైవమైన రంగనాథ స్వామినే ఆయనకి ఇచ్చేసినాడు అది ఇంకా విశేషం తన ప్రాణప్రియుడైన దేవుడు రంగనాథ స్వామి అయోధ్యలో ఉంటాడు ఆ సమయంలో ఆ దేవుడినే విభీషణకి ఇచ్చేసినాడు అట్లా భక్తులకు విషయంలో హనుమంతుడి పట్ల ఎంతో ప్రేమం కలిగి ఉంటాడు రాములు వారు ఆ విషయం కూడా ఈ పెండ్పిళ్ళి రాశయంలో మళ్ళీ వచ్చేస్తాయి ఫ్యూచర్లో సో ఆయనలాగానే ఈయనకు కూడా చిరంజీవి స్థానాన్ని కల్పించినాడు హనుమంతుడికి ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చినాడా అంత పెద్ద పోస్టు విభీషణకి ఇచ్చినాడు అంతేకాకుండా తన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకు వైకుంఠకు వచ్చే విధంగా సాకేత ధామం రాముల వారి యొక్క ధామం సాకేత ధామం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన రావచ్చు అంత ఒక ఇది కూడా అనుగ్రహించినాడు అంత ఒక గొప్ప ఆశీర్వాదం కూడా భగవంతుడు ఆయనకు కరుణించినాడు మీరు చూడొచ్చు జగన్నాథ లీలలు కూడా చాలాసారి విభీషణుడు వస్తాడు మళ్ళీ ఇక్కడ శ్రీరంగం లీలలు కూడా విభీషణుడు అక్కడక్కడ విభీషణుడు ప్రతిరోజు వచ్చి రంగనాథుని దర్శనం చేసుకోవడము ప్రతిరోజు వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకోవడము మీరు అక్కడ స్టోరీలు అంతా వెంట మనము తెలుసుకోవచ్చు అట్లా భగవంతుడు ఈ సత్యం పరం ధీమహి భాగవతం చెప్పే ఫస్ట్ శ్లోకం ఒక ఆ చివరి లైన్లో చెప్పినట్టు ఆ నిత్య ధామంలో ఉంటాడు ఆయన ఆ ఆ శ్రీకృష్ణుడే పరమ సత్యము అనే చెప్పేసి శాస్త్రం శ్రీమద్ భాగవతము ఫస్ట్ శ్లోకంలో చెప్తుంది మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాల ఒక సారమేమే సత్యం పరం ధీమహి ఆ వాసుదేవుడే సత్యం ఆయనే సత్యం చెప్పేసి మళ్ళీ మళ్ళీ శాస్త్రం చెప్తుంది అట్లా ఒక మంచి గుణాలు ఈ సత్యం అనేది ఒక ట్రూత్ఫుల్నెస్ ఎందు ఎప్పుడు చేంజ్ కాలేడు ఒక పర్సన్ అని చెప్పేసి ఎప్పుడు అట్లే ఉంటాడు మనం అనుకుంటాము ఒక కర్ణాటకలో ఒక భక్తుడు అడుగుతాడు ఆయనకు ఒక మందిరం లోపల ప్రవేశం లేకుండా ఉండింది కనకదాసుడు అని చెప్పేసి ఒక గొప్ప భక్తుడు ఆయనకు మందిరం లోపల ప్రవేశం లేని ఆ సందర్భంలో ఆయన అడుగుతున్నాడు భగవంతుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు నాకెప్పుడు నీవు దర్శనమిస్తావో నాకెప్పుడు నీ దర్శనం ఇచ్చేసి నన్ను ఉద్ధరిస్తావో అని చెప్పేసి ఆ మాట అడిగినప్పుడు ఆయన అంటున్నాడు తలుపుని తీసి ఒకసారి నాకు దర్శనం ఇవ్వకూడదా కృష్ణ అని అడుగుతాడు తలుపుని తీసి నాకు దర్శనం ఇవ్వకూడదా అయితే నా మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్తున్నాడు ఆ రోజు ಕಡುಕೋಪದಿಂಕಳನ್ನು ಖಡ್ಗವನ್ನೇ ಪಿಡಿದು నిన్నొడయ ಎಲ್ಲಿಹ ನಿಂದು ಸ್ತಂಭವಳಿಯೇ అంత కోపంతో ఇరణ్యకశ్యపు ఎక్కడ నీ తండ్రి ఎక్కడ నీ తండ్రి ఎక్కడ అని చెప్పేసి ఏదో అంటున్నావు కదా నీకు నాకు ఇంకొక తండ్రి ఉన్నాడు మనకందరికి ఒక గొప్ప ఈశ్వరుడు ఒక నియామకుడు ఉన్నాడు అంటున్నావు కదా ఎక్కడ ఆయన ఎక్కడ చూపి నాకు చూపి అని చెప్పేసి గద గదని పట్టుకునేసి అన్ని కొడతా ఉన్నాడు చెప్పు చెప్పు అని చెప్పేసి ఎక్కడున్నాడు నీ స్వామి ఎక్కడున్నాడు చెప్తా ఉంటే సడగరది స్తంభ దిందొడెదు బంద నరహరియే ఆ పిల్లుడు దృఢ భకుతియలి బిడదే నిన్నను భజిపే మంచి భక్తితోటి అంత ఒక స్ట్రాంగ్ ఫెయిత్ తోటి నిన్ను పూజించి నిన్ను ఆయన నిన్ను నమ్మ నీపై నమ్మకంతో ఇక్కడ ఉన్నాడని చెప్పంగానే సడగరది సంభ్రమదిందొడెదు బంద నరహరియే పరిగెత్తుకుని వచ్చినవే అంత అడావడిలు వచ్చేసినవే అంత స్పీడ్కి వచ్చేసినవే సడగరది సంబదిందొడెద నరహరియే ఆ చిన్న పిల్లడు దృఢ భక్తితోటి నిన్ను పిలవంగానే పరిగెత్తుకుని వచ్చినవే మళ్ళీ ఇప్పుడేం రావట్లేదు నీవు ಪರಮ ಪಥದೊಳಗೆ ವಿಷಚರಣ ತಲ್ಪದಲ್ಲಿ ಸಿರಿ ಸಹಿತ ಕ್ಷೀರ ವಾರಿದಿಯೊಳಿರಲು ಕರಿರಾಜ ಕಷ್ಟದಲ್ಲಿ ఆది మూల ఎనలు ఆమె ఆయన అంటున్నాడు అంత పైన ఎక్కడుంది వైకుంఠం అంత పైన ఎంతో దూరంలో ఉన్నాయి వైకుంఠము అక్కడేమో ఇంకా నిత్య సూర్యులు తనకు నచ్చిన భక్తులు ఉంటారు ఎప్పుడు పాడుతూ ఉంటారు పొగడుతూ ఉంటారు అటువంటిది ఒక వైకుంఠంలో అక్కడ నీవు క్షీర సముద్రము ఆ క్షీర సముద్రంలో ఆ పాము ఆదిశేషుడు ఆదిశేషుడు మధ్యలో నీవు పనుకొని ఉంటావు ఆదిశేషుడు చేప ఇది చేపలాగా మంచిగా ఉంటాడు అక్కడ ఏదో పెద్ద నిధిని నల్లటి నిధిని రక్షించే ఒక పాము అది ఆదిశేషుడు కళ్ళు ఎర్రగుందంట ఎప్పుడూ ఈయన చూస్తా కూర్చుంటాడంట ఈయన బాగా ఈయన ఎవరు ఎత్తుకొని పోతారని చెప్పేసి రాత్రి పగలు చూస్తూ చూసి చూసి ఆదిశేషుని కళ్ళు ఎర్ర ఎర్రగా అయిపోయిందంటే ఆదిశేషుడి గురించి కూడా ఈమె చెప్తుంది పెంపిళ్ళే అప్పుడు అప్పుడు అప్పుడు విందాంలే ఆదిశేషుడు ఎట్లా ఉంటాడని చెప్పేసి సో అంత నిధిని ఎక్కడ ఎవరిని ఎత్తుకొని పోతారా అని చెప్పేసి మనం బంగారం దాచిపెట్టినట్లు ఆదిశేషుడు భగవంతుని దాచిపెట్టుకున్నాడు అటువంటి సందర్భంలో లక్ష్మీ లక్ష్మి పాదాలు ఒత్తుతా ఉంది స్వామివారిది అన్ అటువంటి సందర్భంలో అడవిలు కరిరాజ కష్టదలి ఆదిమూలాయనలు ఏనుగు ఒక అడవిలు ఉండిందబ్బా ఆ ఏనుగు అడవిలు ఉండేసి నాకు రక్షించు అని చెప్పి పిలవంగానే పరిగెత్తుకుని వచ్చినవి ఎప్పుడు ఎంత పరిగెత్తుని వచ్చినాడంటే ఆడావాడి చూడాలా మామూలుగా అది అది కూడా ఇంకా ఏనుగుది కూడా స్టోరీ వచ్చింది ఆమె పెంపుల రాసి దాన్ని కూడా వదలలేదు అప్పుడు చెప్పేస్తాం అప్పుడు దాన్ని డిస్కస్ చేస్తాము ఇప్పుడు ఈ పాయింట్ చెప్పేస్తాము జస్ట్గా సో అప్పుడు పరిగెత్తుకుని వచ్చినవే మళ్ళీ ఇప్పుడు ఏమైంది నీకు అజామిళుడు ఎన్నో సంవత్సరాల పాటు ఫస్ట్కేమో భక్తి చేసినాడు తర్వాత పూర్తి పడిపోయినాడు ఆ వేషశ్రీ యొక్క సాంగత్యం చేసినాడు తాను ఒక బ్రాహ్మణుడు మంచి సాధకుడు కొన్నిది అన్నీ మర్చిపోయి అన్నీ అమ్మతోటే రోజంతా గడిపినాడు పిల్లోడికి మాత్ర నారాయణ అని పేరు పెట్టినాడు అయితే ఆయన చిట్టి చివరి సమయంలో నారాయణ అని పిలిస్తే పిల్లోడిని తలుచుకొని నారాయణ అని పిలిస్తే పరిగెత్తుకొని పోయినావే యమసుతన తన రాణిగి అక్షయవసనవన్నిత్తే యమనొక సుత అంటే ధర్మరాజుడు ఒక రాణి అంటే ద్రౌపది ద్రౌపదికి నీవు అక్షయవసనం చూస్తాము దు దుశ్శాసనకు దుర్యోధనకు ఎంత సారి లాగడానికి అవుతుంది నేను చూస్తాను ఒక చెయ్యి అని చెప్పేసి ఎంత సారిని పట్టుకొని లాగినా కానీ ఇంకా ఇంకా ఇంకా ఇంకా మిల్లులాగా వస్తూ ఉంది వస్తూ ఉంది సారి అక్షయ వసనవన్నితే అంత సారినిచ్చినవే ద్రౌపది అక్కడ పోయి ఆ పిలిస్తే ఆ, పరిగెత్తుకుని పోయి రక్షించినవే ಆ, ಯಮಸುತನ ರಾಣಿಗೆ ಅಕ್ಷಯವಸನವನ್ನೆತ್ತೆ ಸಮಯದಲ್ಲಿ అజమిళన దయది పొరేదే టైంకు పరిగెత్తుకుని పోయినావే అజమిళుడు ఇంకో కొద్దిసేపు అయితే అక్కడ యమదూతులు కూడా వచ్చినారు కదా మనం శ్రీమద్ భాగవతంలో మనం క్లియర్గా ఉంది యమదూతులు ఒక సైడ్ ఉన్నారు దేవదూతులు ఒక దేవదూతులు ఒక సైడ్ ఉన్నారు దేవతలు ఒక సైడ్ యమదూతులు ఒక సైడ్ లాస్ట్కు ఎవరు విన్ అయినారు దేవత దేవ దేవతలు విన్ అయినారు యమదూతులు పారిపోయినారు ఇంతవరకు చూడలేదు వీళ్ళు ఎవరు బాబు ఏ లోకం నుంచి వచ్చినారా మనకు తీసుకొని రావాల్సిందని చెప్పి యమధర్మరాజు చెప్తే మనం పట్టుకొని పోవాలంటే ఇదో ఆయన అంత్యకాలంలో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అంత్యకాలంలో హరినామం స్మరణ చేస్తే దేవతలు వచ్చేసి అన్నారు ఏ జాగ్రత్త వాడిని తాకతే అని చెప్పేసి యమదూతులకు యమదూతులు భయపడిపోయినారు వీళ్ళొక్క కాంతిని చూసి ఎట్లా ఉన్నారు దేవతలు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు ఇంతవరకు మనం చూడలేదని చెప్పేసి సమయములు పోయి భగవంతుడు వాళ్ళని కాపాడినాడు అజామిళని దేవతల్ని పంపించి దేవదూతల్ని పంపించి ఇమీడియట్లీ ఇందుకు కొద్దిగా అవతల యువతలైతే యమదూతలు పట్టుకొని పోతారు అయితే ఈ భక్తుడు అడుగుతాడు ఏమయ్యా అప్పుడేమో నీకు డ్యూటీ అవర్స్ ఇప్పుడేమో హాలిడేస్ అట్లా ఏమైనా ఉందా నీకు సమయాసమయ ఉంటే భక్త వత్సల నేనగే అప్పుడేదో మాది డ్యూటీ ఇప్పుడంత డ్యూటీ లేదులే కలియుగల కొద్దీ నేను రెస్ట్ తీసుకుంటాను అట్లా ఏమైనా పెట్టుకున్నావా లేదు కదా ఎందుకంటే సత్యం సత్యం అంటే మార్పు లేనిది అప్పుడు ఆ దేవుడు ఎట్లా ఉన్నాడా అదే దేవుడికి ఉండాలి ఆయన మార్చేదేం లేదు ఆయన మార్పు ఆయన మార్పు చెందాడు ఎన్ని యుగాలు మారిపోయినా కానీ తన లక్షణాలు ఆయనకు ఏమీ మారిపోదు ఆయన లక్షణాలు ఎప్పుడుకు మారదు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాడు ఆయన అట్లా ఆయన అంటున్నాడు ఇప్పుడేమే సమయ సమయం ఉంటే భక్త వస్తలని నినగే అప్పుడేదో నాకు డ్యూటీ ఉంది తప్ప ఇప్పుడు నాకు డ్యూటీ లేదు ఇప్పుడు నేను హాలిడేస్లో ఉన్నాను నేను స్వల్ప నేను కొంచెం రెస్ట్లో ఉన్నాను అట్లే మనం ఉందా ఇప్పుడు ఎందుకు నీవు మా మేము ఇంత ఏడేసి ఎందుకు రావట్లేదంటే ఉడిపి కృష్ణుడు అట్లే తిరిగేసినాడు లాంటి మహాభక్తుల దగ్గరే భక్తుల ఒక చేతులు ప్రతిష్టాపన చేసుకున్న ఉడిపి కృష్ణుడు ఒక గుర్రి ఇది గొర్రెలు మేపేవాడు కనకదాస్ అంటే డబ్బులు అన్నీ ఉండింది భక్తి అంత వచ్చింది లాస్ట్కి భక్తి జ్ఞానం వైరాగ్యం అంత వచ్చింది నేను కనకదాసు స్టోరీ ఆల్రెడీ తెలుగులో చెప్పినాను సో ఆ మాట వినేసి అట్టే తిరిగేసినాడు ఆయనకు దర్శనం వేయడానికి గోడ పగిలిపోయింది ఒక కిటికీ అంత ఎడం జాగ పగిలి ముక్కలై కింద పడింది స్వామి తిరిగి నిలబడినాడు మంచిగా దర్శనం చేసుకుంటాడు నాకు అట్లంత ఏం లేదు నేను ఎప్పుడుకు నేను సత్యము నా భక్తులకు నేను ఎప్పుడు మోసం చేయను నా భక్తులకు నేను ఎప్పుడు దాసుడు అహం భక్త పరాధీన అని చెప్పేసి వెంటనే తిరిగేసినాడు స్వామి అట్లా స్వామి యొక్క గుణాలు తన భక్తుల పట్ల ఆయనకుండే ప్రేమము ఇదంతా ఎప్పుడు మనము ఊహించలేము ఎంత ప్రేమిస్తాడు ఒక్కొక్క భక్తుల్ని అట్లా కొన్ని విషయాలు మనము అట్లా ఎన్నో ఒకసారి ఆ ప్రేమ అనురాగం అనేది ఒకసారి రంగనాథ స్వామి శ్రీరంగంలో నంపెరుమాళ ఉత్సవ విగ్రహము కస్తూరి రంగ అంటారు ఎక్కువ నంపెరుమాళ అంటారు వైకుంఠ ఏకాదశి సమయము వైకుంఠ ఏకాదశికి ఒకరోజు ముందు స్వామివారికి మోహిని అలంకారం చేస్తారు మోహిని అలంకారం చేస్తూ భగవంతుడు చిలకలంత పట్టుకొని అమ్మవారిలాగా మంచిగా తెల్ల డ్రెస్ వేసుకొనేసి మంచిగా చేతులు కాళ్ళంతా చాలా అందంగా ఉంటాయి మోహిని కదా మోహిని అవతారం మనం చూసి ఉండొచ్చు భాగవతులు వర్ణన చేసినారు మోహిని ఎంత అందంగా ఉండిందని చెప్పేసి మంచి మోహిని లాగు వస్తాడు మోహిని లాగు వచ్చేసి ఊరేగింపు జరుగుతోంది పరాశర భట్టు ఎదురులున్నాడు పరాశర పరాశర భట్టుని పిలప పరాశర భట్టు ఎప్పుడు అమ్మవారి పట్ల కొద్దిగా ప్రేమ ఎక్కువ ఆయనకు పరాశర భట్టు పోతా ఉంటే ఏ పరాశర ఇక్కడ రా అన్నాడు స్వామి నంపెరమాడు నంపెరుమాళ్ ఎక్కడ్రా అంటే పరేశ్వరపేట దగ్గర వచ్చినాడు స్వామి చెప్పు ఏం ఆజ్ఞ చెప్పు అంటే ఎట్లా కనిపిస్తున్నానని అడిగినాడు నంపెరుమాళ్ పరాశరపట్టు అన్నాడు చాలా బాగున్నావులే అన్నాడు మీ అమ్మవారిలాగానే ఉన్నాను కదా అంటే ఒక విధంగా చెప్పాలంటే అమ్మవారిలాగానే ఉన్నావు అదేమే ఒక విధంగా చెప్పాలంటే అమ్మవారిలో ఉన్నావు పూర్తి నేను అమ్మవారిలాగా లేదు బాగా చూడు ఆయన ఒకసారి పాదాల నుంచి స్వామి యొక్క పాదాల నుంచి ఆ తిరుముఖ మండలం వరకు పైకి వరకు ఆయన ఫేస్ వరకు కేశకాంతి వరకు పైన నక నుంచి షిక వరకు చూస్తున్నాడు కింద పాదాల గోర్ల నుంచి పైన వరకు చూస్తున్నాడు బాగానే ఉన్నావు అమ్మవారు లాగానే ఉన్నావు అయితే అన్నాడు అదేమే మళ్ళీ అయితే అంటే అయితే అంటే ఆవదు ఇంకా ఏదో తక్కువ ఉందని అర్థం కదా లేలే అట్లా కాదు అమ్మవారిలాగా ఉన్నాంలే అని చెప్పేసి మళ్ళీ ఈయనతో ఎందుకు మాటలు మాటలు పెంచుకోవడము అమ్మవారిలాగా ఆయనకు అమ్మవారిని వదిలేసాడు నీకు ఇష్టం లేదు అమ్మవారిని ఏమంటారు ఏ మాట కూడా అమ్మవారిని వదలడు ఆయన అంత అమ్మవారి పట్ల అంత ప్రేమ ఉంది ఆయనకి అట్లా లేదు కొన్ని పాట సట్ట కానిది కూడా ఉంది అమ్మవారికి లే అమ్మవారిలాగా కొన్ని సట్ట కాని పాట ఉందంటే ఎవరు చెప్పింది అర్థం తీసుకునిరా అన్నాడు రంగనాథ స్వామి సరే అర్థం తీసుకుని వచ్చి చూసినాడు ఎక్కడ పరాశరా బాగా చూడు నేను అమ్మవారిలాగా ఉన్నట్లు అనిపిస్తుంది నీకు తెలుసా నేను మోహిని అవతారం తీసుకునేసి లక్ష్మి దగ్గర సిగ్గు వచ్చింది నా ఒక అందం చూసి నా ఒక అందం చూసి లక్ష్మి దగ్గర సిగ్గు వచ్చేసి చాలాసేపు వరకు నా ఫేస్ చూడడానికి నమ్మకం చూడడానికి మీరు అమ్మాయిలో కుదరలు ఎంత అందంగా ఉన్నాడు మా స్వామి అని చెప్పేసి అంత అందంగా ఉన్నా నేను మోయిన అవతారంలో అంటే ఉండొచ్చు అప్పుడు ఉండొచ్చు కానీ మళ్ళీ పరాశర అట్లే మాట్లాడుతున్నావు అంటే అట్లా కాదు విషయం చెప్పనా అని చెప్పేసి అన్నీ సెట్ అయింది నీ కళ్ళు మాత్రం సెట్ కాలేదన్నాడు పరాశర భట్టు ఎందుకు కళ్ళు సెట్ కాలేదు అమ్మవారి కళ్ళు ఆ చేపలాగానే ఉంటుంది నాది కూడా మీనాక్షి నేను కూడా బాగానే ఉన్నాను చూడు కళ్ళు బాగా చూడంటే అట్లా అట్లే అంత పొడుగంత ఉందిలే అంత అందం అంత ఉంది కానీ అమ్మవారి కళ్ళు నుండి ఆ ప్రేమ అనురాగం లవ్ అండ్ అఫెక్షన్ నీ కళ్ళు కనపడట్లేదే అన్నాడు ఇంకా స్వామికి ఏం మాట్లాడ అర్థం కాలేదు స్వామి ఇంకా నవ్వుతూ కళమును కళమును బయలుదేరాల బయలుదేరాల వైకుంఠ ఏకాదశికి లేట్ అవుతా అక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంకా ఊరింద తిరగాల మళ్ళీ వీణ ఏకాంతకు రావాలా మళ్ళీ గుడికి వెళ్ళాలా సరే బయలుదేరదు బయలుదేరదాం అని చెప్పేసి బయలుదేరి రెడీ అయినాడు వరసర్ బట్ వదలలే ఏ చెప్పు చెప్పు ఏ సగంలో బయలుదేరుతున్నావు అర్జెంట్ ఏమి చెప్పు అంటే అవునయ్యా ఏం చేసేది నా కింద కూడా ఆమెకు ప్రేమ అనురాగము ఎక్కువనే ఉంది భక్తుల పట్ల అని చెప్పేసి సో అట్లా భగవంతునికి ఏం తక్కువ లేదు ఆయన భార్యకు కూడా లక్ష్మీదేవికి కూడా అంతే మంచి గుణాలు ఉంటాయి అట్లా దాని గురించి మనం అంటే ఆ రంగనాథ స్వామికి ఉండే గుణాలు రంగనాథ స్వామికి సాక్షాత్ కృష్ణుడే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి అంత మంచి గుణాలు ఉంటే ఆయన భర్తకి ఇంకెన్నో గుణాలు ఉండాలి ఎప్పుడు భార్య భర్త ఇంకా పెద్దగానే ఉంటుంది కదా కొన్ని గుణాలు సో ఇంకా ఆయన దగ్గర ఎన్ని మంచి మంచి గుణాలు ఉన్నాయి దాని గురించి కొద్దిగా శాస్త్రము చెప్పిన కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము భగవంతుని యొక్క మంచి గుణాల గురించి మనము తెలుసుకుందాం భగవంతుడు భగవంతుకుండే జ్ఞానం ఒకే సమయంలో ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం అని కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు కదా ఇన్నిన్ని బ్రహ్మాండలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ప్రతి జీవి లోపల ఏం జరుగుతుంది ప్రతి జీవి ఏం కోరుకుంటుంది నెక్స్ట్ దానికి ఎట్లా సెట్ చేయాలా దాని లోపల ఉండే ఆశ ఏమే దానికి దాన్ని ఎట్లా నా వైపుకు తీసుకొని రావాలా దానికి ఏమేం ప్లాన్ చేయాలా మొత్తం భగవంతుడికి తెలుసు గీతలు చెప్తున్నాడు అర్జున నీకెన్ని జన్మలు అయిందో నీకు తెలియదు కానీ నాకు తెలుసు నీ గురించి అని చెప్పేసి అర్జున్ అంటే ఇది ఏదో కొత్తగా ఉండింది నేను నువ్వు ఒకేసారి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినట్లు ఆయన ఫీల్ అవుతుంటే లేదప్పా <laughs> నీవు నీవు ఎన్నిసార్లు వచ్చినావు నాకు తెలుసు నీ గురించి వేదశ్చహం నేను అన్నీ తెలిసినవాడు వేదాలు తెలిసినవాడు వేదలు ఒక సారం తెలిసినవాడని భగవంతుడు చెప్తున్నాడు బలంలో బలంలో ఊహించలేం తన ఒక సంకల్పం మాత్రంలే ఏమైనా చేయగలుగుతాడు భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచం రెండు నడిపించగలుగుతాడు తను అనుకునే విధంగా ఆ శక్తి వీర్యము తేజస్సు దీని గురించి చెప్పాలంటే ఇంకా ఊహించలేం సౌశీల్యం అందరితోటి ప్రేమంగా మాట్లాడతాడు చిన్న పెద్ద అదంత ఏం లేదు అందరి పట్ల ప్రేమ ఉంది తాను గోవర్ధనకు వెళ్ళినప్పుడు ఈ వాళ్ళ అమ్మ యశోదమాత నాన్న నీవు చెప్పలేసుకోవాలా చిన్నపిల్లడు తన మిత్రులతోటి మొదటి బారికి వెళ్తా ఉన్నాడు అడవికి చెప్పలేసుకోవాలంటే ఒకే మాట అడిగినాడు అన్ని ఆవులు కూడా చెప్పలుందా అని చెప్పేసి ఒక ఆవులకు చెప్పలేదంటే నాకు చెప్పలొద్దు నేను ఒట్టి పాదాలతోటే తిరుగుతున్నాను అందువల్ల బృందావనం చాలా స్పెషల్ ఎందుకంటే వైకుంఠంలో అయితే కూడా స్వామి చెప్పలేసుకొని తిరుగుతున్నాడంటే బృందావనం స్వామి చెప్పలేసుకోలేదు అటే తిరిగినాడు ఆయన పాద పద్మలు పడిన రజం ఉంది కదా అది బృందావనం ఇంకా ఉన్నది ఎందుకంటే చెప్పలేసుకోకుండానే తిరిగినాడు తన ఆవు ఆయన చెప్పలు ఎట్లా చేసేది నందమహారాజు ఒకటి రెండు తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి ఇంకా దానికి ఎన్ని దూడలు ఉన్నాయి దానికి అంతా చప్పలు వేసుకొనేసి అది చెప్పలంతా రెడీ అయిపోయి త తర్వాత దాని అది ఒకే కాలం మళ్ళీ నాకు రెండు కాలం అయితే పర్వాలేదు తొమ్మిది లక్షలు ఇంటూ టూ రెండు రెండు ఒక ఒక రెండు రెండు రెండు చెప్పలు సరిపోతాయి దాని నాలుగు నాలుగు ఉంది ఒక్కొక్క దానికి మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటే నాలుగు నాలుగు చెప్పలు రెడీ చేయాలా ఈయన అంటున్నాడు నీవు చేసిస్తే నాకు చెప్పలేసేది కాదు అన్ని ఆవుదూడలకు కూడా చెప్పలేస్తే నేను చెప్పలేసుకుంటాను సౌశల్యం ఎంత ప్రేమో చిన్నది పెద్దది అది జంతు అదంతా ఏం లేదు అందరి పట్ల ఆ కోతుల పట్ల అన్ని దొంగతనం చేసి తాను ఒకటి తిన్నట్లే తాను తింటున్నాడు తన మిత్రులకు తినిపిస్తున్నాడు తర్వాత కోతిలకు తినిపిస్తున్నాడు అందరి పట్ల ప్రేమం కలిగి ఉంటాడు వాత్సల్యాది గుణోజ్వలం మీరు విని ఉంటారు ఎక్కువ సుప్రభాతంలో వాత్సల్యాది గుణోజ్వలం వాత్సల్యం అంటే ఏం అర్థము వస్త అంటే మీకు తెలిసి ఉంటుంది వస్త అంటే ఏమే దూడలు వస్త అంటే వస్సాసురం అని వినింటాము దేను వస్తా అనే వస్త అంటే దూడలని అర్థం వాత్సల్యం అంటే వాత్సల్య అంటే ఎప్పుడు ఆవైతే ఈంతుంది చూడండి దాన్ని వస్సల అంటారు దూడ ఉంటుంది అప్పుడు ఈయన దూడ ఉంటుంది అప్పుడే ఈనేసిన దూడ తర్వాత ఆవు ఆ సమయంలో ఆవుని వస్తల అంటారు అది ఏం చేస్తాయి ఫస్ట్ ఆ దూడ ఈయన వెంటనే ఎక్కడి నుంచి వస్తుందో ప్రేమ అర్థం కావట్లే అంతవరకు కడుపు లోపల ఉంటుంది అది కడుపు లోపల ఉన్నప్పుడు బయట నుంచి నాకుతూ ఉంటుంది ఆవు మీరు చూస్తుంటారు ఎప్పుడు ఏదన్నా నాకుతూ ఉంటుంది ఒళ్ళంతా నాకుతూ ఉంటుంది ఊరికేనే ఉండదు నాకుతూ ఉంటుంది కానీ ఆ బిడ్డ ఆ బిడ్డ ఎక్కు ఇంతవరకు ఎక్కడ ఉండిందో ఏమో తెలియదు ఆ బయట పడంగానే ఏం చేస్తాయి మొత్తం నాకుతా ఉంటుంది నాకేస్తా ఉంటుంది ఒళ్ళంతా వదలని వదలదు ఆ దూడని ఒక క్షణం వదలకుండా నాకుతూ ఉంటుంది ఫుల్గా నాకుతుంటుంది ఏం చేసింది నాకి నాకి నాకి ఆ బాడీలో ఉండే చెత్త మొత్తం ఆ కంపు మొత్తం తీసేస్తాయి దూడని ఫ్రెష్గా చేస్తాయి మీరు ఆ దూడ ఇన్న వెంటనే దూడని పట్టుకుంటే ఒక రకంగా ఉంటాయి బంక బంక బంక బంకగా ఉంటాయి కానీ మరుసటి రోజు అందరూ వచ్చి పట్టుకోవాలనిపిస్తాయి దూడని అంత ముద్దుగుంటాయి అట్లా ఎప్పుడైతే మనము ఆ భగవంతుడికి దాసులు అని తెలుసుకోగానే భగవంతుడు ఏం చేస్తాడు విపరీతమైన ప్రేమ మన పట్ల చూపిస్తాడు విపరీతమైన ప్రేమం చూపిస్తాడు ఎట్లా ఆవు దూడని నాకుతుంటుందా అట్లా మనలుండే కంపు మొత్తం తీస్తూ ఉంటాడు మనలో ఉండే చెత్త గుణాల్ని నాకి నాకి నాకి మొత్తం ఒళ్ళంత వెనక ముందు లేకుండా మొత్తం నాకేసి మొత్తం మనని ఏం చేస్తాడు మనలో ఉండే కంపు లక్షణాలు హాట్లు ఉండే చెత్తల్ని మొత్తము ఒక్కొక్కటే ఒక్కొక్కటే తీస్తాడు అందుకు భగవంతుడికి ఏం పేరు పెట్టినారు వాత్సల్య అనే ఒక లక్షణం భగవంతుడికి ఉన్నది ఎట్లా ఆవు దూడని నాకి నాకి ప్యూర్గా చేస్తుందా ఆ గుణాలు భగవంతుడికి ఉన్నాయి మనని అట్లే నాకు పవిత్రం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఇంకా మనకు ఇంకా మనం ఇప్పుడు ఇంకా మనం గోరక్షణ గురించి మన మనస్సుని పెట్టుకోలేకపోతే ఒక విషయం చెప్తున్నాను ఇంకా మంది ఆవులు మనం వచ్చేసి మనము దీంట్లో చూడాలా జూలు చూడాలా మనం ఇంకా ఒక మూడు నాలుగు పరంపరలు పోతే తలమారులు పోతే ఎందుకంటే గోరక్షణ గురించి ఎవరికి బాధ లేదు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లే కృష్ణుడికి ఇష్టమైన ఒక కార్యము గోరక్షణ ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు వాత్సల్యాది వాత్సల్యం అనేది ఒక ఆవుదొక్క దూడది ఎగ్జాంపుల్ ఇచ్చినారు మన ఇది ఇచ్చినా కానీ ఇప్పుడు మనము మీకు ఇది చెప్తే అర్థమవుతుంది కానీ ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఆవు దూడల్ని చూసేవాళ్ళు ఉంటారు ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఎవరు ఇంకా ఎవరు గోరక్షణ గురించి ఎవరు పట్టించుకోలేకపోతే చాలామంది అంటారు మేము అబ్రాడ్లో ఉండేది కొంచెంమంది అంటే మేము సిటీలు ఉండేది ఆవులను మేపలేము కనీసము మన యొక్క జీవితంలో గోరక్షణ మనము మన ఏదో మనకు తోచని తరకనే చేయాలి ఒక ఆవు కనిపిస్తే ఏదో మనం చేయలేము కానీ మనకు చేయడానికి ఫెసిలిటీ లేనప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా చేసే ఎన్నో సంఘ సంస్థలు ఉన్నాయి అక్కడ ఏదోనో ఆవులకు దానము ఏదో ఒకటే ఆవులకు అవిశాకు లేకుండా ఆవుకు ఒక నెలకు కావలసిన గడ్డి ఒక మనకు డబ్బులు ఉందంటే ఒక సంవత్సరం కావలసినంత గడ్డి లేదు మనకి ఏం కుదరదు సో ఇంటి ముందు వచ్చే ఆవుకు ఒక అరటిపండు ఏదో ఒక గంజి ఏదో ఒకటే అవి సాకో ఏదో ఒకటే అలవాటు చేసుకోవాలా మన యొక్క శరీరం వదిలేసిన తర్వాత ఉండే ప్రయాణంలో ఆవుదొక పాత్రము గోమాత ఒక పాత్రము పెద్దగా ఉన్నది యమదూతుల వారు మొత్తం మనను అప్పు చెప్పిన తర్వాత యమధర్మరాజుకు అగ్రసన్నిధి అనే ఒక బుక్ను ఓపెన్ చేసి అన్నీ చూస్తూ చూస్తూ వస్తా ఉంటాడు చిత్రగుప్తులు మనం చేసిన పనులన్నీ మొత్తం రికార్డ్ చేసి రికార్డ్ చేసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ తోటి అట్లే చూపిస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం చూపించినప్పుడు యమధర్మరాజు అడతడి ఎక్కడానా ఒక్కసారి అయినా జీవితంలో ఆవులకి ఇంత గడ్డి ఇచ్చినావా నీవని చెప్పేసి ఆవులకి ఏమైనా కొద్దిగా గడ్డి ఇచ్చినావా ఆవులకి ఎప్పుడైనా ఒక కొద్దిగా అవిశాకు ఏదో ఒకటే ఇచ్చినావా లేదా అరటిపండో బెల్లం ఏదో ఇచ్చినావా అడుగుతారు ఒకవేళ అదే కూడా లేదంటే ఇంకేం మాట్లాడరు యమధర్మరాజ చిత్రగుప్తలు చెప్పి తీసుకుని పోండి నెక్స్ట్ ఏమే నెక్స్ట్ ఎవరు అట్లా ఇంకా ఆయనకి ఏమే మంచి మార్గం లేదు అట్లా జీవితంలో గోమాత ఒక పార్ట్ మన జీవితంలో చాలా మెయిన్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్టు సంబంధపెట్టింది కాదనుకోవచ్చు మీరు కానీ మనం ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా కృష్ణుడు తనకు చెప్పలేసుకోవాలంటే ఆవులకు చెప్పలు ఉండాలని అడిగినాడు వాత్సల్య అని ఒక గుణం ఆయన ఆయన దగ్గర ఉందంటే అక్కడ మళ్ళీ కూడా ఆవు దుడ్డల గురించి ఎగ్జాంపుల్గా ఉంది నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ గోవులకు బ్రాహ్మణులకు హితమైన వాడు చాలా ఇష్టపడేవాడు కాబట్టి మన ప్రతి ఒక్కరిదొక్క మెయిన్ కర్తవ్యము ఆవుల్ని గోరక్షణ చేయడము మన జీవితంలో మన మన దగ్గర ఎంత అవుతుందో ఆ లెవెల్కు ఏమైనా ఎవరిని ఫోర్స్ చేయమో కానీ ప్రతి ఒక్క జీవి గోమాత ఒక పార్ట్ మనం గోమాత ఒక మన జీవితంలో ఆమె ఎంత అవసరమని తెలుసుకొని పెట్టుకోవాలా చాలా చాలా ముఖ్యం భక్తులకి ఇది గోమాతను తులసి గురించి మరి ఏకాదశి వ్రతల గురించి హరినామం గురించి అంతా ఎప్పుడూ చాలా సీరియస్గా భక్తులు ఆలోచించాలా ఈమె పెద్ద సహాయం పడతాయి మన శరీరం వదిలేసిన తర్వాత అట్లా ఈ వాత్సల్య అనే భావం భగవంతుడికి ఉన్నది ప్రేమిస్తాడు భగవంతుడు ఆ ఉదుడుతుడు నా దూడ ఎక్కడుండింది అంతవరకు ఉండింది ఎవరికి తెలియదు దాని కడుపు నుంచి బయటికి రాగానే అంత ప్రేమ దాన్ని తాకడానికి ఎవరు అంత దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాయి అంత ప్రేమ పెంచుకుంటాయి అట్లే భగవంతుడు తన భక్తుడు అని అయిన వెంటనే తన అంత ప్రేమంగా చూస్తాడు అంతవరకు ఏదో నాకుతో ఉంటాడు ఆ నాకింది మనకేం అర్థమే కాదు ఇప్పుడు దూడ కడుపు లోపల ఉంటుంది ఆవుకి నా క్యాప్ అలవాటు ఉంది ఆవు చూడండి అది ఊరికే ఉండదు ఇంట్లో తిన్న తర్వాత మూతి కాలు ఒళ్ళు మొత్తం ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి రకరకాల శరీరాన్ని తిప్పేసి ఒళ్ళంతా నాకుతుంటుంది అది గుణం దాని నాకుతుంటుంది ఏదో గరుకు రై దొరికితే దానికి రుద్దుతూ ఉంటుంది ఊరికే ఉండదు దానికి సింగం ఊరికి ఉండదు ఏదో చేస్తూ ఉంటుంది అయితే ఆ దూడ కడుపు లోపల నుంచి బయట రాంగే వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎంత నాకుతాయి అది మామూలుగా ఏదో నాకుతాయి దానికిన్న వెయ్యింతులు ఎక్కువ నాకేస్తాయి ఆ బిడ్డని అంత ప్రేమిస్తాయి ఒక జీవాత్మ బయట భౌతిక విషయాల్ని వదిలేసి తాను కృష్ణుని ఒక భక్తుడు అనుకున్నప్పుడు ఆ జీవాత్మని ఆ వాత్సల్యం అనే ఒక గుణంతో భగవంతుడు అంత ప్రేమిస్తాడు సో మనము ఆ భగవంతుడి పట్ల మనసుని తీసుకుని రావడం ఎంత ఎంత అవసరం అనేది మనము తెలుసుకోవాలి తర్వాత భగవంతుని యొక్క ఆర్జవ భగవంతుడికి ఆర్జవ అంటే ఏదైనా కానీ స్ట్రైట్గా ఉంటాడు స్ట్రైట్గా చెప్తాడు భగవంతుడు నిలబడిందంత త్రిభంగంగా అట్లా ఇట్లా ఉన్నప్పుడు కూడా మన చాలామంది అంటారు ఆ భగవంతుడు కృష్ణుడు అంటే వంకరగానే ఉంటాడు <laughs> పాదాలు తర్వాత ఆయన ఫ్లూట్ ఒకటే స్ట్రైట్గా ఉంటుందండి మిగిలిందంతా ఒక రకంగా ఉంటాయని చెప్పేసి అన్ని బెండ్ బెండ్ త్రిభంగిలు ఉంటాడు త్రిభంగిలు ఉంటాడు తల ఇటు పెట్టుకుంటాడు నడుము ఇటు ఒక ఎస్ ఉంటాడు భగవంతుడు ఆ కృష్ణుని ఒక చూస్తే ఆ నిలబడిన రూపం చూస్తే రాముడు అయితే ఆ కోదండను పట్టుకుని స్ట్రైట్గా ఉంటారు రామ లక్ష్మణులంతా చూస్తే అయితే కృష్ణ బలరాముని చూడండి ఆ బలరాముడు ఇట్లే ఒక చెయ్యిని కృష్ణుడు కృష్ణుడు ఒక చేయిని బలరాముని షోల్డర్ పైన పెట్టుకుని ఇద్దరు ఒక క్రాస్గా నిలబడి ఉంటారు అయితే వాళ్ళు క్రాస్గా నిలబడే దేవుడి కోసము భక్తుల కోసం ఒకసారి బృందావనంలో ఒక భక్తుడు ఉండేవాడు ఆ భక్తుడు ఉండే ఆయన బృందావన చాలా సంవత్సరం నుంచి అక్కడ బంకి బిహారీ భక్తుడు అక్కడే తిరుక్కొని కృష్ణుని యొక్క మంచిగా భక్తి చేసుకుని అక్కడ ఉండే రోజు గడుపుతున్నాడు బృందావనం తెలుసు కదా ఎక్కడంటే అక్కడ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అందరూ జపం చేస్తూ తిరుగుతుంటారు బృందావనంలో ఎంత బాగుంటుంది అక్కడక్కడ రాధే రాధే కృష్ణ కృష్ణ అని చెప్పి చెట్లు ఆకు మొత్తం రాసి ఉంటుంది చెట్లంతా చూస్తే రాధే రాధే రాధే రాధే ఆ లోకల్ వాళ్ళు రాధే రాధే రాధే రాధే చెప్తా ఉంటారు చాలా చాలా బాగుంటుంది బృందావనం మొత్తం కృష్ణమయం ఉంటుంది అయితే ఈయన ఒకసారి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినాడు అయోధ్యకు అయోధ్యకి వెళ్ళేసి అక్కడ రామభక్తులు అక్కడ ఎక్కడ చూస్తే కూడా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని చెప్పేసి పోతా ఉంటుంది ఎక్కడక్కడ ఎక్కడంటే అక్కడ ఆరి భజనలు రామ్ భజనలు పోతా ఉంటుంది ఈయన ఒక్కడే ఉన్నాడు వాళ్ళది గ్రూప్ పెరిగింది వాళ్ళది గ్రూప్ పెరిగింది ఇంకా రామ్ భక్తులంతా కలిసి కూర్చోబెట్టేసి ఇంకా ఈయనకి ఎట్టో ఒకటి ప్రీచింగ్ చేసి కృష్ణ భక్తుగా చేయాలనే కోరిక ఈయన కృష్ణ భక్తుడిని రామ భక్తుడిగా చేయాలని కోరిక వాళ్ళంతా కూర్చొనేసి ఇంకా రామునొక్క గొప్పతనము ఆయన ఒక్క ఏమంటారు ఆయన స్ట్రీట్గా ఉండడం ఆ విషయం ఏ విషయమైనా కానీ ఓపెన్గా ఉంటాడు అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడని చెప్తా ఉంటారు కృష్ణుడు కూడా ఓపెన్గా ఉంటాడు బ్రాహ్మణుడు ఆ రుక్మిణి స్వయంవరంలో బ్రాహ్మణుడు లెటర్ తీసుకొని వచ్చేస్తుంటే నేను ఇప్పుడు ఆర్జవాని ఒక గుణాల గురించి సింప్లిసిటీ తర్వాత ఆయన ఒక స్ట్రైట్ మాటలో ఆయన ఒక క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చెప్తున్నాము బ్రాహ్మణుడు ఆ లెటర్ తీసుకుని వచ్చేసి రుక్మిణిదేవి నీ కోసం వెయిట్ చేస్తుంది నాయన నీవు బయలుదేరి రావాలా ఇదంతా చెప్తే కృష్ణుడు అంటాడు ఓపెన్గా చెప్తాడు ఆ బ్రాహ్మణుడి దగ్గర నాకు కూడా రుక్మిణి తలుచుకొని తలుచుకొని రాత్రి అంతా నిద్ర పడట్లేదని చెప్పేసి అంత దేవాది దేవుడు ఆయన పర్సనల్ సబ్జెక్ట్ అదంతా కానీ ఓపెన్గా చెప్పేసినాడు నాకు కూడా నా రుక్మిణి తలుచుకొని నిద్ర రావట్లేదు అయ్యా అని మామూలుగా ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క లవ్ మ్యాటర్స్ చెప్తారు కానీ ఫ్రెండ్షిప్ లేకుండా ఎవరికి చెప్పరు ఒకరికొకరికి కానీ కృష్ణుడు ఓపెన్ అదంతా ఏం లేదు మళ్ళీ ఎందుకు ఇట్లా ఈ త్రిభంగిగా నిలబడ్డాడంటే దాని గురించి చెప్పినప్పుడు ఈయన వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రామభక్తులు ఆయనకు బాబాకు చెప్తున్నాడు బృందావనం నుంచి వచ్చిన బాబాకు చెప్తున్నాడు మీ దేవుడు అన్ని వంకరనెబ్బా అన్ని ఆయన పనులంతా వంకర టింకరగా ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో అట్లే చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే చెప్తా ఉంటే ఇంకా ఆయన కూడా సరే రాముడే స్ట్రైట్గా ఉంటాడు రాముడే కరెక్ట్గా ఉంటాడు అనే ఒక దృఢంగా ఇది వచ్చేసింది రాముడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు అదే నేను నమ్ముకునేసి ఇంకా సరే ఆయన కూడా ఇది బృందానికి కింద రాముడే మేలు అయోధ్యకే రావాలనుకున్నాడు అయోధ్యలో ఉండిపోదామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరినాడు బృందావనం నుంచి అక్కడ అయోధ్య నుంచి మళ్ళీ బృందానికి వచ్చినాడు బృందావనం నుంచి ఆయన కొన్ని ఐటమ్స్ అంత ఉంటాయి కదా జపమాలలు తర్వాత ఆయన బుక్స్లో ఏదో ఆచమన కప్పులు అదంతా కొన్ని ఒక బ్యాగ్ సరిపోతాయి అంత ఉంటుంది అంత ఉంటే మొత్తం పట్టుకునేసి మళ్ళీ ఒకసారి ఆయన స్వామి అక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకునేసి బయలుదేరుతాడు ఆ స్వామికి దండం పెట్టి అయోధ్యకి వెళ్తున్నాను అని చెప్పేసి దండం పెడుతున్నాడు కానీ ఆ దేవుడికేమో ఈయన వదలడానికి ఇష్టం లేదు కృష్ణుడుకు కృష్ణుడో ఈ చిన్న పిల్లలు కొన్నిసారి వెంటుకలు పట్టుకుంటారు చూడండి మీరు ఎంత దాన్ని తీసేయండి ఫింగర్ని అది ఒక ఫింగర్ వదిలేస్తే ఇంకొక ఫింగర్ పట్టుకునేస్తాయి ఆ చిన్న పిల్లలు ఎవడ మీరు పట్టుకున్నప్పుడు దానికి ఆ అమ్మాయిలు ఆ జడ పట్టుకుంటే దానికి వదలడానికి రాదు ఎంత మీరు ట్రై చేసినా కానీ ఒక ఫింగర్ వదిలేస్తే ఇంకొక ఫింగర్ తోటి పట్టుకుంటాయి ఇంకా ఆ ఫింగర్ వదిలేస్తే ఇంకొక ఫింగర్ తల్లి చాలా కష్టపడతాయి దానికి అది పక్క కనిపిస్తాయి తల్లిదొక ఇది జడ వెనక వేసుకున్న ఆ జుట్టు కనిపిస్తాయి దాన్ని ఎటో ఒకటి పట్టుకుని ఉంటాయి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఏదో మెడకేసిన మాలలు పట్టుకుంటాయి ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటాయి గ్రిప్గా అట్లా కృష్ణుడు కూడా ఏదో ఒక తన మంచి గుణాలతోటి భక్తుడు ఒక మంచి గుణాన్ని ఏదో ఒకటి చూసుకునేసి గ్రిప్గా పెట్టుకుంటాడు వదలడానికి ఇష్టపడ్డు అంత సులభంగా తన భక్తుల్ని వదలడు పురంధరదాస్ ఒక పాటలో ఆయన చెప్తున్నాడు సులభనోహరి తన్నవరను అరే గలిగి బిట్టగలను అని చెప్పేసి ఏమంటారు మీరు కృష్ణుడి గురించి శ్రీహరి తన భక్తుడిని ఒక క్షణం కూడా వదిలేసి పోలేడయ్యా అని చెప్తున్నాడు నీవు అలసిపోయి పండుకొనేసి ఆయన తలుచుకుని ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే తలుచుకొని ఉంటే ఆహా ఈ భక్తుడు నన్ను తలుచుకున్నాడని చెప్పేసి కూర్చొని నీ పక్కన కూర్చొని వింటా ఉంటాడు నీ ఒక ఆయన తలుచుకొని పాడే పాటలు అని చెప్పేసి అరే స్వామి కూర్చున్నప్పుడు నేను పండుకుంటే బాగుండదని చెప్పేసి నీవు కూర్చుంటే ఆయన వెంటనే నిలబడతాడు నీ ముందు అరే నీవు కూర్చొని పాడుతూ ఉంటే ఆయన నిలబడి వింటూ ఉంటాడు అరే స్వామి నిలబడితే బాగుండదులే నేను స్వామి నిలబడి నేను కూర్చుంటే బాగుండదని నీవు నిలబడితే నీవు నిలబడి పాడుతూ ఉంటే స్వామి డ్యాన్స్ చేస్తాడు అంటారు స్వామి నృత్యం చేస్తాడు అరే స్వామి నృత్యం చేసినాడంటే నీకు దొరికినట్లే అంత గొప్ప భగవంతుని ఎట్లా తన స్వామిగా స్వీకరించక మీరు ఎట్లా ఉంటున్నారు ఎందుకు ఈ జీవితంలో రమాదవన ఒలిసలరియదే పామరరు బళ్ళలువరు భవదొడగే ఆ శ్రీహరిని రమాదవని ఆ రమోక భర్తని ఆయన ఎట్లా సంతృప్తి చేయాలా ఆయన ఎట్లా మనము ఆయన అనుగ్రహం పొందడానికి తెలుసుకోలేక జీవిలు కష్టపడుతున్నారు ఈ భౌతిక ప్రపంచంలో అంత సులభమైన దేవుడు అంత సౌశల్యాది ఆయనకు అంత మంచి మంచి గుణాలు ఉంది ఈజీగా దొరుకుతాడు అటువంటి దేవుడిని పొందలేక జీవాత్మ ఇక్కడ కష్టపడతా ఉంది అని చెప్తున్నారు అట్లా ఈయన వచ్చేసి ఈ బాబా అన్ని బయలుదేరేసి ఇంకా ఆయన మూటలంతా పట్టుకునేసి ఇంకా వదలాలనుకున్నాను బృందావనం వదలాలనుకున్నాడు కానీ కృష్ణుడు అన్నాను కదా కృష్ణుడు అంత ఈజీగా భక్తుల్ని వదలడు ఒకసారి గోస్వాములు అంటారు మీకు ఈ భౌతిక ప్రపంచం పూర్తి అనుభవించాలా దీని ఒక సుఖాన్ని పొందాలనుకుంటే ఆ యమునా తీరములుండే ఆ వంశీని వాయిస్తూ ఉండే ఆ కృష్ణుని వైపు చూడొద్దండి అని చెప్పేసి మీరు ఈ ప్రపంచాన్ని బాగా అనుభవించాలని కోరికొంటే ఆయన వైపు చూడద్దు ఎందుకంటే ఆయన వైపు చూసినటంటే అంతే మిమ్మల్ని లాగేస్తాడు పట్టుకునేసి మళ్ళీ మీరు ఈ భౌతిక ప్రపంచంకి రాలేరు ఈ భౌతిక ప్రపంచ విషయ సుఖం మీకు విషంలాగుంటాయి దీన్ని అనుభవించిన దగ్గరని పోరు పాముని చూస్తే మనం ప్రశాంతంగా ఉంటామా ఎవరు నన్ను ఇంటికి పిలిపించేసి స్వామి మా ఇంట్లో అన్నీ ఉంది మేము మంచిగా రెస్ట్ తీసుకోండి ఎండాకాలం ఏసీ ఆన్ చేసి పెడతాము ఫ్రిడ్జ్ ఇక్కడే ఉంది మీకు చల్లటి తాగడానికి పాలు ఏమేమి కావాలో మొత్తం పెట్టినాం రకరకాల జ్యూసులు ఉన్నాయి మంచిగా మీరు విశ్రాంతి తీసుకోండి ఏం బాధ లేదు బయట ఏం పోయే అవసరం లేదు మీరు మంచిగా విశ్రాంతి తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు మీరు మంచిగా పండుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఒక పాము కిందకు దిగుతూ ఉంటుంది మీరు జాగ్రత్తగా అదొకటి చూస్తుంటే చాలు ఆ ఒక్క మాట చెప్తే ఆయన మంచిగా పండుకోగలుగుతాడు ఆ రూములో పండుకోలేడు కదా ఆయనకి ఎప్పుడు ఎంత నీవు ఏసీ రూము ఫ్రిడ్జ్లు రకరకాల పండ్లు పాలు అన్నీ పెట్టినా కానీ పాము అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుందండి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి మీరని ఒక మాట చెప్తే ఆయన ఏమంటాడు ఈ రూమ్ వద్ద వేరే రూమ్ ఉంటే చెప్పు నేను అక్కడే పండుకుంటాను కిందనా పర్వాలేదు ఏసీ లేకుండా పర్వాలేదు ఎందుకంటే పాము వచ్చి దిగుతుంటే ఇంకా ఆయన ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడా ఒక ఫ్యాన్కి ఒక కాగితం అటు ఇటు గరగరని సౌండ్ వచ్చినా కానీ పాము దిగిందో పాము దిగిందో అని అనిపిస్తాయి అంటే భక్తుల యొక్క హృదయంలో ఆ విషయ వాసనలు అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటాయి ఆ విషము ఆ పాము లాంటి పాము ఒక విషయ లాంటి ఆ పాము ఒక విష లాంటి విషయాలు బయటకు వస్తూ ఉంటే భగవంతుడు అటువంటి హృదయంలో ఉండడు ఏ హృదయమైతే ఆ కామ క్రోధ మద మత్సర లోభ వ్యామోహ అని చెప్పేసి ఆ ఆ విషయాల్ని కక్కకుండా అదని పూర్తిగా వదిలేసి భగవంతుని ఒక చింతనలు ఉంటుందా అటువంటి హృదయంలో భగవంతుడు ఉంటాడు నాహం తిష్టామి నా నయోగినం హృదయం స్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద నేను వైకుంఠంలో లేదు యోగులు ఒక హృదయంలో లేదు ఎక్కడ నా భక్తులు నా గురించి గాయనం చేస్తారా ఆ పాట పాడతారా భక్తితోటి అక్కడ నేను ఉంటాను నారద అని చెప్పేసి భగవంతుడు చెప్పినాడు అటువంటి హృదయంలో ఉంటానని చెప్పేసి ఈ కల్మషమైన హృదయంలో నేను ఉండను అంటున్నాడు భగవంతుడు అట్ట తన ఈ విషయ విషయ వస్తు పట్ల ఆకర్షణ లేని భక్తుల్ని భగవంతుడు ఒక్క క్షణం కూడా వదలడానికి ఇష్టపడడు అట్లా ఈ భక్తుని వదలడానికి ఆయనకి ఇష్టం లేదు భగవంతుడికి ఈయన పోతా ఉంటే ఇష్టం లేదు ఈయన ఎట్లో ఒకటి పట్టుకోవాలా ఈయన ఏదో అయోధ్యకు పోవాలనుకున్నాడు ఇంకా రామునే భజించి అక్కడే ఉండాలనుకున్నాడు అని చెప్పేసి భగవంతు తెలిసిపోయింది భగవంతుడు ఒక ఈయన పోయే దారులు అట్లే పోతా ఉన్నాడు పోయే దారులు ఈయనకు దాహం వచ్చింది దాహం వచ్చినప్పుడు ఈయన నీళ్ళు తాగాలని చెప్పేసి చూస్తున్నాడు బావి కడ చూస్తున్నాడు ఒక బావి కనపడింది ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు చిన్న పిల్లోడు ఉన్నాడు ఆయన ఏం పట్టించుకోవట్లేదు ఆయన అక్కడ దూరంలో కూర్చున్నాడు ఈ బాబు వస్తా ఉన్నాడు సరే ఆ పిల్లోడిని అడిగినాడు ఈ బావిలో ఉండే నీళ్ళు మంచినీళ్ళ తాగచ్చా అంటే ఆ మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు కాదు అందువల్ల అక్కడక్కడ ఉప్పు ఉప్పు వాటర్ ఉంటాయి కదా సాల్టిష్ ఉంటాయి కొన్ని ఇది మంచినీళ్ళు అండి స్వీట్ వాటర్ మీరు తీసుకోవచ్చు అన్నాడు అట్లా తీసుకోవచ్చు అని చెప్పేసి మంచిగా హ్యాపీగా అక్కడే పక్క బింది ఉండింది బిండిని కట్టేసి తాడు కట్టేసి కిందకు దింపినాడు కిందకు దింపేసి బింది నిండిపోయింది నిండిపోయి దాన్ని లేపాలనుకున్నప్పుడు ఆ బిందిని లేపాలనుకున్నప్పుడు అప్పుడు ఏమైంది ఆ బింది అట్లే బావిలే పడిపోయింది అట్లే పడిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు సడన్లీ ఈయనకేమో ఫుల్ దహాగొస్తూ ఉంది అర్జెంట్ నీళ్ళు తాగల ఆ బింది దాంట్లో పడిపోయింది పిల్లోడు చూస్తూ ఉన్నాడు ఏం బాబా నీళ్ళు దొరకలేదా ఇంకా అని అడుగుతున్నాడు బాబా అన్నాడు లేదు అది బింది లోపల పడిపోయింది అని చెప్పేసి ఓ లోపల పడిపోయిందా ఇప్పుడు ఏం చేస్తాము అని చెప్పేసి బాబా ఒక హెల్ప్ చేస్తాను ఆ బావిలు పడిన నీళ్ళు ఆ బిందులు అంతా తీసి ఒక ఐటమ్స్ ఉంటాయి కదా రౌండ్గా ఉంటాయి దానికి మొత్తం ఇట్లా ఎస్ ఎస్ లాగా ఒక కంబీలు ఉంటాయి ఫుల్గా దాని తెలుగులో ఏమంటారు తెలియదు నాకు సో దాని ఇట్లా మూడు నాలుగు సార్లు తిప్పుతూ ఉంటే అది అది ఇరికిపోతాయి దాంట్లో పాతాళ గరంటే అంటే మా భాషలో అయితే ఇట్లే తిప్పుతారు తిప్పి తిప్పి అది అది బావిలు దీని బిందిని పట్టుకునేస్తాయి ఏ వస్తువులను పడి ఉంటే దాన్ని గ్రిప్ దానికి ఎక్కువ ముక్క మూలలు తగులుతాయి అది దాన్ని తిప్పుతూ ఉంటారు అట్లా ఈయన పరిగెత్తుకుని వచ్చేసి నేను హెల్ప్ చేస్తాను మీకు అని చెప్పేసి ఆ పిల్లోడు ఏం చేసినాడు ఆ ఒక్క ఆ ఉపకరణాన్ని తెచ్చినాడు తాడుతో టైట్గా కట్టేసి బావిలు దాన్ని పట్టుకుని తిప్పుతూ ఉన్నాడు ఇది పడుతుందా చూస్తామని చెప్పేసి లాస్ట్కి ఆ ఎట్టో ఒకటి పడింది ఎట్టో ఒకటి పడేసి అబ్బ గ్రిప్ దొరికింది బిందిని పైకి లేపేసినాడు పైకి లేపేసి బాబా ఈ బాబాకి చాలా ఆనందం వచ్చింది బాబాజీ అట్లే చేయిని పట్టుకున్నాడు చేయిని పట్టుకుంటే ఈ పిల్లోడు అన్నాడు బాబా నీళ్ళు తాగాలంటే చేయిని ఇంత స్ట్రైట్గా పట్టుకుంటే నీళ్ళు తాగలేరు కొద్దిగా బెండ్ చేయండి చేయిని అని చెప్పేసి చేయిని కొద్దిగా బెండ్ చేపేసినాడు ఐదు ఫింగర్ని రెండు చేతి పది ఫింగర్ని అట్లే బెండ్ చేసి కొద్దిగా లోపల లోతు వచ్చే విధంగా చేసినాడు ఇప్పుడు బాబా మీరు నిలబడి తాగలేరు కదా కొద్దిగా వంగాల మీరు స్ట్రైట్గా ఉంటే నీళ్ళు తాగలేరు కొద్దిగా వంగాల మీరు అని చెప్పేసి వంచేసినాడు బాబాను వంగినాడు చెయ్యిను వంగింది నీళ్ళు తాగినాడు నీళ్ళు తాగేసి ఆ లోపల ఈయన చూస్తూ ఉన్నాడు మీరు ఏమాత్రం బెండ్ కాలేకపోతే లేకుండా ఈ యొక్క బావిలుండే పాత్రం తీయడానికి ఇంత లోతులు పడిన ఈ బిందిని తీయడానికి ఈ దీనికి ఈ స్ట్రైట్గా ఉండే కమ్మీలను పెట్టుకుంటే ఆ కమ్మీలు వచ్చి దాన్ని పట్టుకో బావిలుండే ఆ బిందిని పట్టుకో దానికి వంకర టింకర్ ఉండే కమ్మీలే కావాలి దాన్ని లేపాలంటే స్ట్రైట్గా ఉంటే దానికి గ్రిప్ దొరకదు కదా వంకర టింకర్ ఉండే గ్రిప్ కమ్మీలే కావాలి దాన్ని అట్లే తిప్పుతా తిప్పుతేనే అది దొరికిపోతాయి అంతేకాకుండా ఆ నీళ్ళని మీరు అనుభవించాలంటే కూడా మీరు అట్లా స్ట్రైట్గా ఉంటే దాన్ని అనుభవించలేరు మీరు కొద్దిగా బెండ్ అవ్వాలా మీ చెయ్యి కూడా కొద్దిగా బెండ్ చేయాల అప్పుడు ఆ ఎండంలో వచ్చేసి తాగుతుంటే చూడండి అప్పుడు బాగుంటాయి అప్పుడు ఆ నీళ్ళు తాగితే మీకు ఆనందం వస్తాయి కదా అట్లే జీవులు మేము మాకి ఆర్జవ రాములు వారు ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను కూడా అట్లే స్ట్రైట్ ఫార్వర్డ్ నాకేమే వంకర టింకర బుద్ధి చూపించాలనేం లేదు కానీ వంకర టింకర భక్తులు ఉంటారు కదా మన దగ్గర లోపం ఉంది మనం వంకర టింకర కొంటున్నాము ఇప్పుడు చెరుకు వంకర టింకర ఉండొచ్చు దాంట్లో రసంలో ఏం తేడా రాదు దాని చెరుకు రసము చెరుకు ఎంత వంకర ఉన్నా కానీ మిషన్కి పెడితే దాంట్లో రసం వస్తాయి చెరుకు రసము దాంట్లో తీయతనంలో ఏమైనా తక్కువ ఉందా దాంట్లో ఏం తక్కువ ఉండదు ఆవు చూస్తే విచిత్రం కనిపిస్తాయి నల్లగా తర్వాత నాలుగు కాళ్ళు ఇంత పెద్ద ట్యాంక్ లాగా ఒక కడుపు దానికి ఒక చిన్న మూతి దానికి ఒక తోక చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది ఆమెను చూస్తే నాకు ముద్దు వస్తుంది ఇది ఏమిరా భగవంతుడు సృష్టి అని చెప్పేసి దాన్ని చూస్తే మనకు ఒక ఆశ్చర్యం వస్తాయి మన కుదరదు మీరు ఒక ఆలోచించండి ఒక నాలుగు స్టిక్కులు పెట్టుకుని అంత పెద్ద ట్యాంక్ పెట్టుకుని చూడండి అది నిలబడతాయని ఏం నిలబడదు మూవ్ చేసినప్పుడు కింద పడతాయి అది అని భగవంతుడు ఎట్లా సృష్టించండి అర్థం కాలే దాన్ని ఇట్లా ఒక రకరకంగా దానికి ఒక విచిత్రంగా తయారు చేసినాడు ఇంత పెద్ద కడుపు అన్ని రెడీ చేసి నాలుగు స్టిక్లాగా పెట్టినాడు ఆ పాదాలతో ఊరంతా తిరుగుతాయి మళ్ళీ అది చూస్తేనే అది కూర్చొని ఏదో నిలబడితే చూస్తేనే ఒక ఆనందం వస్తాయి ఆవు ఎట్లా ఉన్నా కానీ దాంట్లో పాలు ఏమన్నా తేడా వస్తుందా పాలు ఏం తేడా రాదు పాలు వచ్చేసి ప్యూర్గానే ఉంటుంది దాంట్లో ఏం తేడా రాదు పాలు అన్ని లోకల్ని పవిత్రం చేసే రివర్ ఉంటాయి ఆ రివర్ నది ఉంటాయి అది వంకర టింకర వంకర టింకరగా పోతాయి కానీ మళ్ళాంటి వంకర టెంకర్ బుద్ధి ఉండేవాళ్ళు దాంట్లో స్నానం చేస్తే ఏమవుతుంది మనం పవిత్రమైపోతున్నాం మనని ప్యూర్ చేస్తాయి అది అట్లా భగవంతుని యొక్క గుణాలు ఆయన దగ్గర అది మన కోసం పెట్టుకున్నాడు దానివల్ల ఆయనకేమే ఆయన మనని ఎట్ట ఒకటి ఆకర్షించాలని చెప్పేసి రకరకాల ప్లాన్లు చేస్తూ ఉంటాడు ఆయన మనలాగానే భౌతిక ప్రపంచంలో మీలాగానే అబద్ధం చెప్పినట్లు యాక్ట్ చేస్తాడు కదా మనం అనుకుంటాం ఏమప్ప ఈ పెంపుళ్ళే పోయిపోయి కృష్ణుని నేను సత్యం చెప్పానా కృష్ణుడు లాగా అని చెప్పి పోయిపోయి రాముని అని చెప్పింటే బాగుండేది మనము కథలు చెప్పుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది పోయిపోయి కృష్ణుని చెప్పిందా మాట్లాడితే అబద్ధం చెప్తాడు ఏ మట్టి తిన్నావా నేను తినలేదు వెన్న దొంగతనం చేసినావా నేను చేయలేదు మీరు కొద్దిగా ఆలోచించండి వెన్న దొంగతనం చేసినావా అని అడిగితే అది నేను చేయలేదు అంటున్నాడు నిజంగా చెప్పాలంటే భగవంతుడు వెన్న దొంగతనం చేయలేదు ఎందుకంటే గోపికలు వచ్చినప్పుడు ఆవుల్ని దూడలు ఏం తీసుకుని వచ్చినారా ఏం తీసుకొని రాలేదు లేకుండా ఏమైనా మిషన్లు ఉన్నాయా పైన గడ్డి వేసుకుని కింద నుంచి పాలు పిండేది వీళ్ళు ఏమైనా తెచ్చుకున్నారా గోలోక బృందానం ఎవరు బృందానం ఉండవాళ్ళు ఎవరు తెచ్చుకున్నారా లేదు కానీ కృష్ణుడి దగ్గర ఉన్నాయి అది అయితే ఈ ఆవులు దూడలు అటువంటి ఒక టెక్నాలజీ కొద్దిగా గడ్డి తౌడు దానం తాపిస్తే వెనకాల నుంచి పాలు పిండడానికి అవుతుందంటే ఆ టెక్నాలజీ ఎవరిదది కృష్ణుడిదు ఆ గుణం ఎవరి వల్ల అయింది కృష్ణుడి వల్ల అయింది అయితే ఆవులు ఆవులంతా ఎవరిదు కృష్ణుడితో మళ్ళీ పాలు ఎవరిదు కృష్ణుడికి సంబంధించింది వెన్న ఎవరిదు కృష్ణుడితో అది దొంగతనం ఎట్లా అవుతుంది అండ్ కృష్ణుడు మనకు అబద్ధం చెప్పినట్లు కొన్నిసారి కనిపిస్తుంది నేను వెన్న దొంగతనం చేయలేదు వెన్న తిన్నావా అని అడిగితే తిన్నానని చెప్తాడు వెన్న దొంగతనం చేసినావు అంటే తిన్ దొంగతనం చేయలేదు అంటాడు ఎందుకు దొంగతనం చేయలేదు అంటున్నాడు ఆయన దొంగతనం చేయలేదు ఆయన సొమ్ము ఆయన తిన్నాడు ఆయన తెచ్చుకున్నాడు గోపికలు ఏం తెచ్చుకున్నారు ఆవు దూడలంతా అంత అయింది కదా కాబట్టి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కానీ మనకు డౌట్ వస్తుంది అరే కృష్ణుడు ఎట్లప్ప ఈ మాట చెప్తున్నాడు నేను దొంగతనం చేయలేదని చెప్తే మన కళ్ళ ముందు దొంగతనం చేసినట్టు కనిపిస్తూ ఉంటుందే అట్లా కొన్ని కృష్ణ యొక్క గుణాలు మనని పైకి లేపడానికి అట్లా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఆయన ఒక గుణాలు ఆయన ఒక మంచి గుణాలతోటి ఏం డిఫరెన్స్ లేదు తేడా రాదు ఆవు నల్లగున్నా కానీ పాలు ఎట్లా నల్ల తెల్లగా ఉంటుందో కృష్ణుడు నల్లగుంట కూడా ఆ ఒక పాలు తెల్లగానే ఉంటుంది దాంట్లో ఏమి తేడా రాదు అది మంచిగా ప్యూర్గానే ఉంటుంది రివర్ ఉన్న ఎట్టన పోని ఎక్కడి నుంచైనా పోనీ గంగ ఉంటుంది దాంట్లో కొన్నిసారి కొన్ని చోట్ల మనకు అవసరం లేని వస్తువులంతా వస్తూ ఉంటుంది కానీ మనం ఎటువంటి వాళ్ళగానే భక్తి శ్రద్ధతో గంగ గంగలో మునిగితే మనం ప్యూర్ అవుతాం చెరుకు ఉంటుంది ఆ చెరుకు అది ఎంత వంకర టింకరైనా కానీ దాని రసం తీసేస్తే అది జ్యూసుకి ఏం కరువు లేదు అది మంచి స్వీట్ జ్యూసే ఉంటుంది దాంట్లో తీయగానే ఉంటుంది అయితే మన దగ్గర క్రికెట్నెస్ ఉంటుంది కానీ భగవంతుని యొక్క నామలో ఏ వంకర టెంకర్ లేదు భగవంతుని యొక్క గుణాల్లో ఏ ఒక తేడా లేదు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భగవంతుని యొక్క మంచి గుణాలతోటి ఏ ఒక దాంట్లో ఏమంటారు ఆ కలుషితం అనేది లేదు అది ఎప్పుడు ప్యూర్ ఉంటుంది అట్లా బాబా అంటున్నాడు ఆయన ఆ పిల్లోడు ఎవరు కాదు సాక్షాత్ ఆ బంకి పేరు కృష్ణుడే ఆయన అంటున్నాడు బాబా ఇదొచ్చేసి ఉంది కదా మీ దగ్గరే వంకర టెంకర లేకుండా ఉంటే ఈ పడిపోయిన ఈ ఆత్మ ఉంది కదా ఈ బావిలు పడిపోయిన బిందిలాగా పడిపోయిన ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయిన ఆత్మని పైకి లేపాలంటే మేము కొన్ని అటువంటిదంత వంకర టెంకర కమ్మీలను పెట్టుకోవాలా కొన్ని రాడ్ మేము తయారు చేసుకుని పెట్టుకోవాలా అటు వేసి తిప్పితేనే ఇది పైకి వచ్చేస్తాయి లేకుండా మనము చూసి భయపడతాం అమ్మో కృష్ణుడా అట్లా భక్తి చేయాలన్నా ఇట్లా భక్తి చేయాలన్నా మనలో కుదరదని చెప్పేసి లేదు కృష్ణుడు కూడా మనలాగానే ఆహా వాళ్ళతోటి మాట్లాడతాడు వీటితోటి మాట్లాడతాడు ఇట్లా చేసినాడు అట్లా చేసినాడంటే మనకు కూడా నచ్చుతాయి పర్లేదు ఈ దేవుడు కొద్దిగా సులభంగా ఉన్నాడే కొద్దిగా అడ్జస్ట్ చేసి పోతాడని మనకు ఒక ఫీలింగ్ వస్తాయి ఈయన కూడా చిన్న పిల్లోడ్లాగా ఉన్నాడు వీళ్ళు కూడా అమ్మతోటి ఉన్నాడు వీళ్ళు కూడా నాన్నతోటి ఉన్నాడు వీళ్ళతో కూడా ఫ్రెండ్స్ తోటి కలిసిపోతున్నాడు వీడు కూడా ఫ్రెండ్స్ తోటి తిరగాలని ఇష్టం ఉంది వీడు కూడా వేరే అన్ని సుఖాలతోటి వేరే అందరిని ఒక మనసుని తృప్తిపడించాలని ఉంది మిగిలిన వాళ్ళ ఆశలు కోరికలు అన్నీ తెలుసుకుంటున్నాడు అందరినీ తృప్తి పడిస్తాడు అందరికి ఆనందం కలిగిస్తాడు ఈ దే ఈ దేవుడి దగ్గర మనం ఉండాలని అనిపిస్తాయి మనకు లేదా ఆయన చాలా స్ట్రిక్ట్ అంటే అక్కడ మనం ఆయన చూసి భయపడతాం అమ్మా ఈ దేవుడు మనకు సెట్ అవుతాడా లేదా అని చెప్పేసి అట్లా ఈ వంకర టింకరుండే కంబిలో కొన్నిసారి ఏమవుతుంది ఆ బావిలు పడిపోయిన ఆ బిందిని పైకి తీసుకోవడానికి పనికి వస్తాయి అది దాహని తీర్చేస్తాయి అట్లా ఈ భౌతిక ప్రపంచంలో సంసార దావ నలలీడలోక ఈ అడవి మంటలాగా కాలిపోతున్న ఈ సంసారంలో ఇరికిపోయిన జీవిల్ని ఉద్ధరించడాని కొరకు భగవంతుడు కొన్నిసారి ఏం చేస్తాడు తన వంకటింకర గుణాలు ఉన్నట్టు మనకు కనిపించి ఓ మనం ఇంతటి కలిసిపోవచ్చు అని మనకు ఒక ఆశ పుట్టడాని కొరకు కొన్నిసారి ఆ విధంగా ఉంటాడు కానీ భగవంతుడు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాడు స్ట్రైట్గా ఉంటాడు ఆయన ఎప్పుడు ఆయన దగ్గర ఏ మాత్రము ఇది లేదు చెడగుణాలు ఉండదు ఆయన మనం ధైర్యంగా నమ్ముకోవచ్చు గీతలు ఏమంటున్నాడు భగవంతుడు మన్మనావో మద్భక్తో మద్యాజి మాం నమస్కరు మామే వైశసి యుక్తేవా ఆత్మానం మత్పరాయణ నీ నా భక్తుడైపో నన్ను నమ్ముకో అంటున్నాడు నేను నాదే నా నా నా గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండవు మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే నీ పట్ల నాకు ప్రేమ ఉందయ్యా అందుకు చెప్తున్నాను నీవు నా భక్తుడైతే నీకు డౌటే లేదు నీవు నా దగ్గరకు వచ్చేస్తావు సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే నీ నీ పట్ల ప్రేమ ఉన్న వల్ల నేను చెప్తున్నాను ఈ ప్రపంచంలో కృషుడికిన గొప్ప వస్తు లేదు మత్త పరతరం నాణ్యత్ కించిదసి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ ఈ ప్రపంచంలో నాకిన గొప్ప వస్తు లేదు నాయన నిన్ను భగవంతుడు ఆయన ఆయనకుండి అన్ని తెలివితేటలను వాడేస్తాడు మనల్ని రక్షించాలంటే మనమేం భయపడే అవసరం లేదు భగవంతుడికి ఒక గుణం ఉంటుంది చాలా ఉంటాయి అన్లిమిటెడ్ క్వాలిటీస్ ఉంటాయి అన్నీ చెప్పుకొని పోతూ ఉంటాయి ఇది సరిపోదు అని ఒక గుణం ఉంటుంది మతిమాన్ బుద్ధిమాన్ అని చెప్పి ఒక గుణం మతిమాన్ బుద్ధిమాన్ అనే గుణము అది ఏం చేస్తుందంటే భగవంతుని ఆ భగవంతుడు భక్తులతోటి ఫ్యూచర్లో ఆ భక్తుడు కాయదాన్ని ముందే తెలుసుకుంటాయి ఫ్యూచర్లో ఇంకా భగ ఆ భవిష్యంలో భగవన్ ఆ భక్తుడికి ఏమైనా అవుతుందంటే ఆయన రక్షించడానికి భగవంతుడు ముందే ప్లాన్ చేస్తాడు చూడండి అర్జునుకు చంపాలని చెప్పేసి ఆ సర్పాస్త్రం ఉంటుంది ఆ సర్పాశ్రమం అర్జునుని చంపాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటుంది కృష్ణుడికి ఆ విషయం తెలుసు కృష్ణుడు ఒక రాజు ఒకరోజు కుంతిదేవిని పిలిపించి ఏ భగవంతుడు ఏమన్నాడు నీవు పోయి కర్ణకు పోయి చెప్పు నీవు కూడా నా కొడుకే దుర్యోధన వైపు నుంచి నీవు గొడవకు దిగేదొద్దు మా వైపుకు రా నేను నేను చూసుకుంటాను నా నా మిగిలిన పిల్లలకి చెప్తాను భీమకు ధర్మరాజుకు అర్జునకు నకుల సావదలకు చెప్తాను నేను చంపద్దు యుద్ధంలో అని చెప్పి చెప్తాను నేను నా దగ్గర మా దగ్గరికి రా అని చెప్తాడు అయితే నువ్వు పోయి చెప్పు అని చెప్పేసి కుంతదేవి కుంతిదేవికి కృష్ణుడు చెప్తాడు కానీ కుంతిదేవి కృష్ణుడు తెలుసు ఆయన ఒప్పుకోడని చెప్పేసి అప్పుడు ఇంకొక మాట ఆయన దగ్గర తీసుకో సరే నువ్వు రాలేకపోతే పర్వాలేదు ఒక మాట చెప్పు ఒక్కసారి వదిలేసిన బాణాన్ని ఇంకొకసారి నేను వదలను నుంచి చెప్పి ఒక మాట ఇచ్చే నాకంటే కుంతిదేవికి సరే అని చెప్పేసి కర్ణుడు మాటిస్తాడు ఒక్కసారి వదిలేసిన బాణాన్ని ఇంకొకసారి నువ్వు వదలని చెప్పేసి అప్పుడు యుద్ధం అంత ఏం లేదు యుద్ధం అయ్యే ప్లాన్ అంత లేదు నార్మల్గా ఉంది కానీ కృష్ణుడికి తెలుసు ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పేసి తర్వాత ఏమైంది లాస్ట్కి యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు ఇంకా అర్జున్ పైపు యుద్ధం చేసేప్పుడు ఆ సర్పాస్త్రము ఆ ఒక్క బాణము ఏమంటారు ఆ బ్యాక్ సైడ్ కట్టు కట్టుంటారు కదా అక్కడికి వచ్చి నిలబడి ఉంటుంది మనం కన్నడలో బత్తళికి అంటాము కానీ తెలుగులో ఏమంటారు నాకు క్లియర్గా తెలియదు అక్కడి నుంచి ఆ బాణం తీసుకుంటాడు సర్పాస్త్రం తీసుకుంటాడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు కృష్ణుడు చూసుకుంటున్నాడు అర్జునుని చంపాలని చెప్పి సర్పాస్త్రం రెడీగా ఉంది ఆ ద్వేషం లోపల కక్కుత వస్తూ ఉంది విషము చంపుతాను చంతనని చెప్పి కోపంలో వస్తూ ఉంది కర్ణుడు కూడా ఆనందంగా ఉన్నాడు ఇది పోయి చంపేస్తాయి అర్జునుని చెప్పేసి కృష్ణుడు వెంటనే ఏం చేసినాడు రథాన్ని అట్లే కింద భూమిని తొక్కేసినాడు భూమిని భూమిని రథంతో అట్లే కిందకు తొక్కినాడు అది కరెక్ట్ కృష్ణుని ఈ అర్జున్ యొక్క నడు మెడకడ రావాలి ఆ బాణం అట్లే మెడకడ వచ్చేసి అట్లే మెడ తీసి పడేయాలి అది అట్లా ప్లాన్ చేసుకొని కర్ణుడు వదిలేస్తున్నాడు వదిలేస్తే ఆ మూడు ఫీట్ అట్లే కిందకు దింపేసినాడు భూమిని రథంతో అట్లే ఒక పాదలు ఒక ఒకే ఫింగర్ తోటి ఒక కాలుండే ఒక వేరుతోటి అట్లా నొక్కి పట్టుకున్నాడు రథము అట్లే టైర్ తోటి అట్లా సగం టైర్ కిందకి వెళ్ళిపోయింది భూమితో భూమి అట్లే కిందకి వెళ్ళిపోయింది బాణం వచ్చేసింది అట్లే మెడ తీ మెడ మెడకు తీయలేసింది అది మెడ తీయకుండా ఏమైంది మెడ ఉన్న చోటకు కిరీటం వచ్చింది అర్జున్ని అర్జున్ కిరీటం అట్లే తీసి కింద పడేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తునిపోయింది కర్ణ దగ్గర మళ్ళీ పోతే కర్ణుడు అన్నాడు లేదు లేదు నేను కుంతికి మాట ఇచ్చినాను ఒకసారి వదిలేసిన బాణాన్ని ఇంకొకసారి నేను వదలను కాబట్టి ప్లీజ్ రావద్దు పో నా బాణం నా ఒక్క బాణాలు పెట్టుకుని ఆ పాత్రలో నీవు ఉండద్దు పో అని చెప్పేసి తీసి పనిపిస్తాడు ఆ ఏ సర్పాస్త్రాన్ని అర్జునుడు కృష్ణుడు నన్ను రక్షించినాడు అని చెప్పి గుర్తు వచ్చింది అట్లే ఆ మధ్యంలో అంత గొడవ గోలలో కృష్ణుని తలుచుకున్నాడు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భగవంతుని తలుచుకున్నాడు భగవంతు తలుచుకొని చెప్తాడు ఒకవేళ నీవు ఆయన విని పుణ్యానికి మెడకడ గోల్ పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడు మెడకు లక్ష్యం వచ్చి మెడని తీయాలని పెట్టుకున్నాడు ఒకవేళ ఆయన నా ఒక కడుపుకో హృదయంకో మిని చెస్ట్ కడక మీద ఏం పెట్టి ఉంటే నేను చనిపోయేవాడు కదా అని అడుగుతాడు కృష్ణుని ఒకవేళ ఆ బాణము ఇంక కొద్దిగా కిందకు దింపేసి నీ పెట్టి ఉంటే నేను చనిపోయేవాడు కదా అంటే కృష్ణుడు నవ్వుతున్నాడు ఏమే ఇప్పుడు నేను మూడు ఫీటలు దింపి ఉంటాను అప్పుడు ఒక ఆరు ఫీటలు దింపుతాను ఇంకా చూస్తామాడు బాణం ఎక్కడ పడిపోతుంది రథం పైనుంచి పోవాలి కానీ మెడ మెడను తీయదు కిరీటం తీయదు అని చెప్పేసి ఏం అర్జున నీకోసం కావాలంటే రథం తీసి నేను పాతాళాలు పెట్టుకుంటాను ఆడు ఒక్కడే గోడ కొట్టుకుని ఉన్నాడు బాణ అని చెప్పేసి తన భక్తుల్ని తాను రక్షించే దాంట్లో ఎంతో బుద్ధిమాన్ భగవంతుడు ఎంతో తెలివి ఉంటుంది ఆ ఫ్యూచర్లో జరిగేది భగవంతుడికి ఆ మతిమాన్ బుద్ధిమాన్ అంటే రెండు గుణాలు చూడండి అంత ఉంటాడు తన భక్తుల్ని గురించి రాత్రి పగల రేపు ఇంకేం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి వీడి పరిస్థితి ఏమే మనకు వచ్చే బాధలు మనం అనుకుంటాం అయ్యో కృష్ణుడు కనపడలేదు ఏమో అని చెప్పేసి మనం బాధపడేప్పుడు కానీ కృష్ణుడికి మనం ఫైనల్గా మనం ఎక్కడ రీచ్ చేయాలన్నా ఆ పాయింట్ పైన పెట్టుకుని ఉంటాడు నీవెంత ఏడు నీవు ఎంత బాధపడు క్యార్ చేయడు నిన్ను పట్టేసినాడంటే నీకు లాక్ వేసినటంటే దాన్ని పట్టుకొని వచ్చి ఆయన ఆయన ఊరుకు వరకు ఆయనకు సమాధానం ఉండదు ఇంకా ఏమి నీ నీ బాధలు నీ గోల్ అంతా ఆలోచించడు నాన్న గోలేమే నిన్ను రక్షించాలా నిన్ను కాపాడాలా నిన్ను ఈ భౌతిక ప్రపంచం నుంచి ఈ భౌతిక బంధం నుంచి విముక్తి చేసి నిన్ను ఆయన దామానికి తీసుకొని పోలా ఆ మూడ్లు ఉంటాడు కానీ నీ గోళలు ఎక్కువ వినటానికి పోదు కానీ నేను రక్షించాలని బాధ్య బాధ్యత ఆయనకు ఉన్నది ప్రతి జీవిని రక్షించాల తన భక్తుల్ని ఆ వాత్సల్యాన్ని మనోభావం చూడు తన బిడ్డల్ని కాపాడాలని చెప్పేసి అది భగవంతుడికి చాలా బలంగా ఉంటాయి ఆ భవిష్యంలో ఏం జరుగుతుందో దాని గురించి కూడా అంత విశేషంగా ఉంటాడు బుద్ధిమాన్ ఆ ఒక వర్తం ఫ్యూచర్ నుంచి జరుగుతుంది చూడండి ఇదైంది ఏదో రాముల వారు రావణుని సంహారం చేసి వస్తూ ఉన్నారు వచ్చేసి మళ్ళీ అక్కడెక్కడ అని చెప్పేసి మళ్ళీ అగస్త్య వెళ్తా ఆ కొన్ని ఆశ్రమాలకంత పోయి కొద్దిగా లేట్ అయింది భరతుడు ఏమన్నాడు పద్నాలుగు సంవత్సరాల లోపల నీవు రాలేకపోతే అన్నా నెక్స్ట్ నీవు నన్ను చూడవు అని చెప్పినాడు రాముల వారికి మాట ఇచ్చినాడు కొద్ది సమయం దాటిపోతే కూడా నీవు నన్ను చూడలేవు అటువంటిది ఒక పరిస్థితి వస్తుందని చెప్పేసి రాముల వారికి అది మైండ్లు ఉన్నాయి భరతుడు చెప్పిన మాట కొద్ది లేట్ అయితే ఏమవుతుందని చెప్పి ఫస్ట్ ఈయన పంపించేసినాడు హనుమంతుని పోయి చెప్పు భరతకు మేము బయలుదేరి వస్తున్నాము అని చెప్పేసి ఆ లోపల భరతుడు అన్ని కొయ్యలంతా రెడీ పెట్టుకున్నాడు ప్రాణం త్యాగం చేయడం అగ్నికి దూకి ప్రాణం త్యాగం చేస్తాను పద్నాలుగు వేల సంవత్సరాల పద్నాలుగు సంవత్సరాలకు నేను వెయిట్ చేస్తాను కొద్దిసేపు లేట్ అయిందంటే అంతే భరతుని చూడలేడు రాముడు కానీ ఆ విషయం నా భక్ నా భక్తుడు చెప్పిన మాట కూడా బాగా గుర్తుంది ఆ సమయంలో హనుమంతుని పిలిచి నన్ను నువ్వు ఇక్కడేమి తిని ఇక్కడ తిరిగేదంత వద్దు మేము వస్తాం చెప్పి ఫస్ట్ నీ పోయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పోయేసి భరతకు ఒక మాట చెప్పు మేము బయలుదేరి వస్తూ ఉన్నాము అట్లా భవిష్యంలో తన భక్తులు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఎన్ని కష్టాలు వస్తుంది అని ఇంకా ఆ కష్టం వాళ్ళకి వాళ్ళ పైన పడక ముందే భగవంతుడు వాళ్ళని రక్షణ చేస్తారు ఆ విధంగా చూసినప్పుడు సత్యం పరం ధీమహి భగవంతుడు ఆయనకు అట్లా కనిపిస్తున్నాడు వంకర్లాగా లేకుండా అబద్ధం చెప్పిన వాడిలాగా లేకుండా ఏదో దొంగతనం చేసినట్లు శాస్త్రాన్ని విరుద్ధంగా ఆయన నటించినట్టు మనకు కనిపిస్తుంది కానీ నిజానికి శాస్త్రం క్లియర్గా చెప్తుంది భగవంతుడు వచ్చి పరమ సత్యం సత్యం పరం ధీమహి ఆయనే ఆయన భగవంతుడే ఆయన ధామంలో నిరంతరంగా ఉంటాడు అదే భగవంతుడు అన్ని మంచి గుణ కలిగిన భగవంతుడు ఇప్పుడు కూడా ఉన్నాడు అదే ప్రహ్లాదును రక్షించిన దేవుడు అదే ధ్రువ మహారాజును రక్షించిన దేవుడు అదే అజమిళని రక్షించిన దేవుడు అదే గజేంద్రుని రక్షించిన గజేంద్రుని రక్షించిన దేవుడు అదే ద్రౌపదిని రక్షించిన దేవుడు అదే అర్జునుని రక్షించిన దేవుడు అదే భీమసేనుని రక్షించిన దేవుడు అటువంటి దేవుడు ఇప్పుడు అట్లే ఉన్నాడు ఆయన దగ్గర చేంజ్ ఏం కాదు మీరేం భయపడదు ఆయన అట్లే ఉన్నాడు కానీ మనం ప్రహ్లాదుడిలాగా కాలేదు మనము కుంతిదేవిలాగా కాలేదు మన ఆశ్చర్యపోతాము కుంతిదేవి ఇంట్లో పాత్రలు కూడా తోముతాడు ఒక్కొక్కసారి కుంతిదేవి భోజనం పెట్టేసి కూర్చొని ఉంటే అత్త అత్త అది అది కడిగి పెట్టేదని చెప్పేసి ఇంకా ఆమె లేచే లోపలే పాత్రలు తోముతాడు అది కూడా ఆయనదొక గుణం అది కూడా ఆయనదొక కారుణ్యము ఆయనదొక గుణం అది దానికి కూడా ఒక దానికి కూడా శాస్త్రం అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది తన ఒక గుణంతో ఆయన ప ఏమేమి చేస్తాడని చెప్పేసి ఆయన ఆ గుణంతో గుర్రలు గుర్రల్ని కడుగుతాడు అర్జున్ ఒక గుర్రం కడుగుతాడు ఆ రథం క్లీన్గా పెట్టుకుంటాడు తాను పద్నాలుగు లోకల్కు ఓనర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వీళ్ళ ఇంటికడ వచ్చేసి పాత్రలు తోమడం ఉంటే పాత్రలు తోముతాడు అత్త ఇంట్లో కుంతిదేవి ఇంట్లో తినేస్తాడు మంచిగా తినేస్తాడు భోజనం కూడా చేసుకుంటాడు మేము వడ్డీ పెడితే వడ్డించి పెడితే ఫుల్గా తినేసి అతని అంత అయిపోయింది క్లీన్ అయిపోయింది నేను కడిగి పెట్టదు అట్లే కడిగి పెట్టబా అంటే అంతే అది కుంతిదేవి కూడా అంత ప్రేమం ఏం భయం లేదు కృష్ణుడు అంటే అంత ప్రేమ ఉంది ఆమె కూడా ఆమె ఎన్ని ట్రాజెడీ ఎన్ని కష్టాలు ఎదుర్కొనింది కానీ కృష్ణుడు వదిలేసిందా ఏం వదలలేదు ఒక క్షణం కూడా నాకు ఇన్ని బాధ ఇంకా బాధలు ఇచ్చేయమంటుంది ఆమె నాకు ఇంకా బాధలు ఎందుకంటే ఈ బాధలు లేకుండా నేను నిన్ను మర్చిపోతానయ్యా నాకు కొద్దిగా ఇంకా బాధలు ఇస్తే నేను నేను ఎప్పుడు తలుచుకొని ఉంటాను అని చెప్పేసి ఆమె చెప్తా ఉంటుంది భాగవతులు మీరు కుంతిదేవి ప్రేయర్స్ వింటే మీకే తెలుస్తుంది ఎంత మంచిగా ఆమె ఇట్లాంటి కో ఇట్లాంటి విషయం మనం కష్టాలు వద్దు కష్టాలు వద్దు అని కోరుకుంటే ఆమె ఇంకా కష్టాలు కావాలి ఎందుకంటే కష్టం వస్తే నిన్ను తలుచుకుంటాం లేకుండా మాకు నీది ఒక గుర్తు రాదు అందుకు మా కష్టం రాని చెప్పేసి ఆమె కోరుకొని ఉంది అటువంటిదంతా భగవంతుడు తన భక్తుల దగ్గర ఎటువంటిది ఒక్క ఎంత గొప్పవాడైనా కానీ పాండవుల దగ్గర పాండవులు కౌరవులకు ఆ యుద్ధ సమయంలో అక్కడ పోయి డిస్కస్ చేయడానికి వాళ్ళది ఒక బ్రోకర్ లాగా పోయినాడు దూతుడు లాగా పోయినాడు ఎంత పెద్ద దేవుడు అక్కడ పోయి ఆ దరిద్రుడైన దుర్యోధన ఇంటికి పోయి పాండవులకు ఐదు మంది కోసము అంత పెద్ద దేవుడు పోయి వాడికి ఏదైనా ప్లేస్ ఇస్తావా లేదా మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి పోయినాడు కుంతిదేవితోటి అంత మంచిగా వాళ్ళ ఇంట్లో తినుకొనేసి వాళ్ళ ఇంట్లో ఇంకా తిన్న తర్వాత ఆ పాత్రలు కడిగి పెట్టడం అటువంటి పనులు కూడా చేసుకున్నాడు అర్జున్ ఒక గుర్రం కడిగి పెట్టడము మనకెంత అహంకారం ఉంటుంది ఏమి లేకుండా ఉన్నాం మనము మనకెంత అహంకారం ఉంటుంది దేవుడు ఎంత సింపుల్గా ఉన్నాడు చూడండి ఆయన మంచు గుణాలు ఎట్లా కనిపిస్తుంది శాస్త్రంలో ఆ రథం అంతా కడిగి పెట్టడము రథంని క్లీన్గా శుభ్రంగా పెట్టుకోవడము అర్జునుడు ఒక ఫ్రెండ్ అంతే ఒక ఫ్రెండ్ కోసం ఏమేమి చేస్తున్నాడు కృష్ణుడు అటువంటిది ఒక కృష్ణుడు ఇంత ఒక పరమ సత్యము మా ఇంటి ముందే ఉన్నది ఆమె అంటుంది పెంపుళ్ళే ఇంత మంచి దేవుడు వైతమానిది ఆయనకు ఇంత మంచి మంచి లక్షణాలు ఆయనకున్నాయి ఇంత మంచి ప్రేమ ఉంది ఇంత మంచి అనురాగం ఉంది ఇంత మంచి వాత్సల్యం ఉంది ఇంకా ఆయన చేంజ్ కాడు అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు పరమ సత్యము అటువంటి దేవుడు నేను వదిలేసాను కదా నేను ఆ పరమ సత్యాన్ని వదిలేసినాను కదా ఆయన దేవుడు ఆయన నేను సత్యాన్ని చెప్పుకున్నాడు నన్ను నమ్ముకో నీవేం భయం లేదు సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే మన్మనవ మద్భక్తో మధ్యాచి మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే పద్దెనిమిది అధ్యాయము అరవై ఐదో శ్లోకంలో అంత క్లియర్గా చెప్పినాడు నువ్వు నమ్ముకో నీకేం కాదు నేను చూసుకుంటాను నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన్య విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయత్ నీవు ఏ మాత్రం కొద్దిగా భక్తి చేసినా కానీ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి బయటపడతావు అర్జున నీవు ఈ మార్గంలో ఏం భయపడద్దు ముందుకు రా అని చెప్తున్నాడు దీంట్లో కొద్దిగా అభివృద్ధి అయినా కానీ నీకు ఇది పెద్ద శ్రేయస్కరము నీకేదో మంచి జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు ఇంతంత చెప్పిన దేవుని కూడా ఇంత పరమ సత్యము నేను సత్యము అని చెప్పిన ఆ కృష్ణుడు ఇంత పక్కన ఉన్నప్పుడు కూడా ఆయనకు నేను సరెండర్ కాకుండా ఆయన పట్ల మనసుని పెట్టుకోకుండా ఆయన భక్తుడు కాకుండా నేను ఇంకా ఈ ఊర్లో ఉన్నాను కదా నా వల్ల ఏం ప్రయోజనం ఈ ఊరుకు నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అందుకోసం నేను బయలుదేరిపోతున్నాను చెప్పేసి పెంపిళ్ళే ఈ అమ్మాయి రామాంజుల దగ్గర చెప్తుంది అంటే ఇంత పరమ సత్యం అని చెప్పిన దేవుడిని నమ్మకుండా మనము ఈ ప్రపంచంలో ఎందుకు ఉండాలా అని చెప్పేసి గంగా ఒడ్డునే వండేసి మనం పక్కన ఇంకొక బావి తీసి కష్టపడి బోరేసుకొని నీళ్ళు తాగడం అంటే మన జీవితం వ్యర్థం కదా ఇంత మంచి పక్కన ఇంత మంచి దేవుడు ఉన్నప్పుడు ఈయన తలుచుకోకుండా మళ్ళీ ఏదో మనం మిగిలిన దేవతల్ని వాళ్ళని వీళ్ళంత తలుచుకునేసి వాళ్ళకి ఏదో పూజలు చేసుకునేసి మన జీవితం చెడగొడతాం ఎట్లమా అట్లాంటి జీవితం ఎందుకు ఉండాలా ఇంత మంచి దేవుడిని వదిలేసి నేను వేరే దేవుడిని ఎందుకు పూజ చేయాలా ఇంత పరమసత్యం ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళ పాదాలకు నేను ఎందుకు పడాలా అంత నాకు ఆమె బాధ ఏమంటే నేను ఆయన భక్తి చేయలేదని చెప్పేసి రామానుజులకు అర్థమవుతుంది ఇన్ని విషయాలు మైండ్ చెప్తా ఉందంటే మైండ్లో ఉందంటే ఈమె గొప్ప లోపల ఇంకెంత భక్తి ఉంది నాకు తెలుసుకోవాలని చెప్పేసి రామానుజుల వారు సరే ఇంక దేనికోసం పోతున్నాము ఈ ఈ విషయం కోసం పోతున్నావా అంటే లేదండి ఇంకా ఉంది చెప్తానని చెప్పేసి ఆమె ఏం చెప్తుందా మళ్ళీ రేపు మనము తెలుసుకుందాము భక్తులు కొద్దిగా కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను క్షమించాలా ఇంకా మనం అనుకున్న గుణాలన్నీ మనం వివరించడానికి పోలేదు ఏదో రెండు మూడు పట్టుకునేసి దాన్ని గంట సేపు సాగతీస్తున్నాము కానీ ఎన్నో సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయా ఈ భూమి పైన ఎన్ని ఇసుక రేణులు ఉన్నాయా అంత మంచి గుణాలు భగవంత్ దగ్గర ఆకాశంలో ఎట్లా నక్షత్రాలు ఉన్నాయా మనం తలుచుకోలేనంత విధంగా అంత భగవంత్ దగ్గరే మంచి గుణాలు ఉన్నాయి సాక్షాత్ లక్ష్మీదేవియే ఇంకా ఆ పాదాల నుంచే పైకి రాలేదంటే ఆయన గుణాన్ని తలుచుకొని తలుచుకొని తలుచుకొని ఆయన చూడాలనుకుంటే మొత్తం గుణాన్ని తలుచుకున్నట్లే పైకి పైకి చూడాలనిపిస్తుంది ఆమెకు కానీ ఇంకా పాద పద్నాలు కడ అక్కడే ఆగిపోయింది ఆయన మంచి గుణాన్ని తలుచుకునేసి ఆమెనే చంచలం అయిపోయిందంటే ఆమెకి మైండ్కి అర్థం కాలేదు ఏమ్రో ఇన్ని క్వాలిటీసే నా భర్తకు అని చెప్పేసి ఇంకా ఆదిశేషుడు ఆయన ఒక వెయ్యి నాలికలతోటి చెప్పలేకపోతున్నాడంటే భగవంతుని యొక్క మంచి మంచి గుణాలు మళ్ళాంటి బద్ధజీవులు ఏమని దాని గురించి వివరించగలుగుతున్నాం కానీ మనం ఈ పెంపుళ్ళు ఈ పాయింట్ చెప్పింది కాబట్టి ఏదో గంట సేపు కొద్దిగా దాని గురించి పట్టుకొని పెద్దగా మాట్లాడినాము సరే మిగిలింది ఏమని చెప్పేసి రేపు తెలుసుకుందాం జగద్గురు శిల ప్రపాదికి रंगनाथ स्वामी की तिरकोलूर वैतमानिधि स्वामी की जय पेणपुल्य रहस्यम की जय शिल गुरुदेव की जय निताय गौर प्रेमनंदे हरि हरि वो